పని చేసినప్పుడు తాను కష్టాలని పనులు మానేసినప్పుడు తాను కష్టం కాదని అనుకుంటాను మానవ స్వభావంలో వైదిక కర్మల విషయంలో కూడా అదే ప్రవృత్తి నడుస్తూ ఒకరు నేను యజ్ఞం చేశానని అనుకుంటారు ఇంకొకరు నేను యజ్ఞం చెయ్యలేదు ఇది కష్టే వాడు కష్టం యజ్ఞం చేసిన వాడు కష్టం యజ్ఞం చేయని వాడు కష్టం వైదిక కర్మల విషయంలో కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది ఇలాగే కర్మ తీసి ఉపాసనలో తినండి ఒక అతను ఏమంటాడంటే నేను ఉపాసన చేస్తాను అని చెప్తాను ఇంకో అతను నేను ఆ ఉపాసన చేయలేదు అని చెప్తాను వీళ్ళు కంటే వాడు ఇది లోక కాబట్టి ఈ లోక దృష్టిలో కేవలము లౌకికుల లోకల్ వ్యవహారాలు చేస్తే దేనికి మాత్రమే కాకుండా వైదికులు కూడా ఇంక్లూడ్ కర్మ వైదిక కర్మ చేసేవాడు కూడా కష్టంగానే ఉంటున్నాడు వైదికమైన ఉపాసన చేసేవాడు కూడా కష్టంగానే ఉంటున్నాడు ఇదంతా కూడా ఒక సాధన ఇదంతా కూడా ఒక ఒక పారాడైజ్ ఒక స్థితి ఆ స్థితికి అజ్ఞాన స్థితి అవిద్యాభీమేవ పేరున్నారు కదా అది అజ్ఞానం యొక్క భూమికి అలా ఉంటుంది ఏది అజ్ఞానము అంటే దేహేంద్రియ మనస్సంఘాతమే తాను అనే అజ్ఞానంలో మనిషి తాను సత్వము అనే అభిప్రాయంలో ఉంటాడు ఇది అజ్ఞానం ఆ జ్ఞానంలో కర్మ అకర్మ అనే వాటి యొక్క నిర్వచనం వేరే ఉంది ఆ జ్ఞానంలో నిర్వచనం ఎలా ఉంది తాను చేసినప్పుడు కర్మ తాను మానేసినప్పుడు అకర్మ కానీ ఇక్కడ మనము జ్ఞాన దృష్టితో చూసినప్పుడు ఎలా చూస్తాము దేహేంద్రియ మనస్సంఘాతము కర్తయ్యే కానీ నేను కర్తను కాను అనే పద్ధతిలో ఇక్కడ ఆత్మ కర్తగా ఆత్మ అంటే నేనే ఉండదు పదకొండు పదకొండు ఉంటున్నాయి యథార్థమైన నేనిది ఆత్మ అంటే మిథ్యా నేనిది అంటే అనేక అసందర్భములైనటువంటి అధ్యారోపణలు చేసి పెట్టుకున్న నేనిది అనాత్మ అంటే సో ఈ ఆత్మ కర్త కాదు అనే పరిస్థితిలో ఇది పూర్తిగా వ్యవస్థ అవుతుంది కర్మ అకర్మ కాకుండా పోతుంది అకర్మ కర్మ కర్మ అకర్మ అయిపోతుంది అకర్మ కర్మ కాబట్టి అది జ్ఞాన దృష్టి అని మీకు మనం సో ఎవరైతే ఈ జ్ఞాన దృష్టిని కలిగి ఉంటారో ఈ సత్య దృష్టిని కలిగి ఉంటారో వాడే యోగి యోగి యోగము అంటే జ్ఞానం జ్ఞానము కలవాడు సహా కృష్ణ కర్మతో అన్ని కర్మలను యథార్థంగా వాడే చేసిన వాడే ఉంటారు అని కూడా చెప్పారు అది ఎలా ఉంటాడు ఆత్మజ్ఞా ఆత్మ అకర్త అని తెలుసుకున్నవాడు సకల కర్మలను చేసిన వాడు ఎలా ఉంటాడు చూడండి ఈ సకల కర్మలు ఆయా కర్మలు సకలమో కొన్నో అన్నీయో అన్నీ ఎవరు చేసిన వాళ్ళు ఉండడు కొన్ని కర్మలను చేస్తారు ఈ కర్మలను చేసి వాళ్ళు కర్మలను దేనికోసం చేస్తున్నాము కర్మఫలాన్ని అపేక్షించి చేస్తున్నారు కర్మఫలం ఏమిటి దాని రూపం ఎలా ఉన్నా సుఖమే కర్మఫలం సుఖానుభవమే కర్మఫలం ఏ రూపంలో ఉన్నది స్వర్గమైన యహలోకమైన సుఖానుభవం కాబట్టి ఆయా కర్మలు చేసి ఆయా పరిచ్ఛిన్నమైన సుఖములను అనుభవిస్తూ ఉంటే ఈ సుఖములన్నీ ఏ ఆత్మస్వరూపములందు అంతర్గతమే ఉన్నాయో అటువంటి ఆత్మస్వరూపమును తన యథార్థ స్వరూపముగా తెలుసుకున్న వాడికి ఆ సుఖములన్నీ ఆ ఆనందంలో అంతర్గతము లేదు కనుక సమస్త కర్మకృత ఎందుకంటే ఉదాహరణలో ఒకటి వ్యక్తి కింద రాసుకుని చుట్టూ చేసుకుంటూ కూర్చున్నాడని కాదు అలాగే సంభవం కాదు కర్మకాండ ఎంత విస్తారంగా పెరిగి ఉంటుందంటే అన్ని కర్మలు చేయడం అన్నది ఎవరికీ సంభవం కాదు అంతలా పెరిగిపోయి ఉంటుంది కాబట్టి సమస్త కర్మలు చేసిన వాడు అంటే ఆత్మ పూర్ణము ఆనంద స్వరూపము అని తెలుసుకున్నవాడు అని అర్థం ఎందుకంటే అల్టిమేట్ గా కర్మలు చేసేది ఆనందం కొరకారు ఆ విధంగా స్థితించారు సో సమస్త కర్మ ప్రత్యేక సహాయానికి స్థితి సో కర్మ అకర్మణో ఇతరేతరీ ఎవరండి మీరు సమస్త కర్మలను చేసిన ఈ జ్ఞాని ఎవడో అంటే కర్మయందు అకర్మను అకర్మయందు కర్మను తీసుకున్నవాడు ఎలా కర్మయందు అకర్మను అకర్మయందు కర్మలో తీసుకునేవాడు అంటే ఎలా తీసాడు నేను చెప్పాను అది ఎలాగంటే కర్మ జరుగుతున్నా నేను కర్తను కాను అని తెలుసుకుంటాను కర్మయంగా కర్మని చూసినట్టు ఇంకొకడు కర్మం నేను కర్మను మానేస్తున్నాను కూల్ డౌన్ స్ట్రైక్ చేస్తాను నేను కర్మలు మానేస్తున్నాను పని మానేశాను కూర్చున్నాను లేకపోతే హసం నేను పని చేయను అని పని మానేసి కూర్చుంటాను అయితే రిటైర్ అయిపోతాను సో రిటైర్ అయిపోయి నాకు పని లేదు నేను రిటైర్ అయిపోయాను కానీ ఆత్మజ్ఞానికి తెలుస్తూ ఉంటుంది ఏమని వీడు పని మానేసినా అని మానేశాను నేను హస్తంలో ఉన్నాడు తప్పిస్తే వారి కర్తృత్వం అక్కడికి పోలేదు అలాగే కాబట్టి వాడు పని మానేసినా వాడు కర్త కాబట్టి అది కర్మ కిందే అని మానేయడం కూడా ఇంకో పని ఎందుకంటే ఒరిజినల్ గా కర్త కదా కాబట్టి అకర్మ ఎందు కర్మను దర్శించారు ఇంకొకటి విషయంలో తన విషయంలో కర్మ ఎందు అకర్మను దర్శించారు ఇంకొకటి విషయంలో అకర్మ ఎందు కర్మను దర్శించారు అది జ్ఞానం యొక్క దర్శనం అంటే జ్ఞా అంటే మీ ప్రాక్టికల్ ప్రాజెక్ట్లో చెప్పాలంటే జ్ఞానం చాలా బిజీగా ఎన్నో కర్మలు చేస్తున్నట్టుగా అనిపించినా ఆయన యథార్థంగా ఏ కర్మని చేయలేదు జ్ఞానం దగ్గరికి వెళ్ళి నేను రిటైర్ అయిపోయాను ఏ కర్మ ఇప్పుడు తను ఏ పని నాకు లేదని మాత్రం మీరు ఎప్పుడు చెప్పవద్దు ఎందుకంటే ఆయన తెలిసిపోతుంది మీరు రిటైర్ అయిపోయాను ఏమని లేదంటారు కానీ వాళ్ళ వృత్తిలో కూర్చుని యోగం కూడా ఒక అని ఇది తెలియదు కాబట్టి వీడు కర్మలోనే ఉన్నాడు ఎందుకంటే కష్ట కాబట్టి కర్మలోనే ఉన్నాడు అని ఆయన అనుకుంటాడు అది కర్మాకర్మనోహ ఇతరేతర వ్యక్తి అంటే అది దీన్ని చర్చ నన్ను విరుద్ధం కర్మణ్య కర్మయత్కర్మణి కర్మయ ఏంటండి విధంగా మాట్లాడుతున్నారు నన్ను పిల్లలకు విరుద్ధం వస్తుంది కర్మం కర్మ చెప్పొస్తే రకర్మలకి కర్మ వ్యాప్తి అంతవరకు చూడండి పశ్చేత్ అద పశ్యతి అని ఉంది ఏమిటి అకర్మలకి కర్మయ లేదన్నమాట ఓకే ఓకే ఇది ఎక్స్ట్రా ఉంది కదండి సో కర్మ ఎందు అకర్మం ఎవరు చూస్తారు అకర్మ ఎందు కర్మను ఎవరు చూస్తారు నేను ఇలా మాట్లాడుతున్నా విరుద్ధంగా వెళ్ళింది కర్మ ఎందు అకర్మం చూడటం ఏంటి కర్మ ఇది విరుద్ధ దర్శనం విరుద్ధ దర్శనం అంటే ఉన్నదానికి తలక్రిందులుగా చూద్దాం అలా తలక్రిందులుగా చూసే విరుద్ధ దర్శనానికి అదిలో గొప్ప దర్శనం అని పైన స్థితి ఒకటి ఇక్కడ విదూరంగా ఉంది ఎందువల్ల నహి అకర్మ కర్మ సత్ ఎందుకంటే అకర్మ ఎందుకు కర్మ చూద్దాం అంటే అకర్మ కర్మ అవుతుందా ఎక్కడ అవుతుంది కర్మైనా అకర్మ అవుతుందా అవదు అకర్మ కర్మ అవదు కర్మ అకర్మ అవదు కానీ నువ్వేం ఉంటున్నావు అకర్మైన కర్మను చూస్తారు కర్మైన అకర్మను చూస్తారు ఇది విరుద్ధంగా లేదు చాలా విరుద్ధంగా ఉంది తత్ర విరుద్ధం పశ్యేత్ అకర్మ కర్మ కాదు కాబట్టి అకర్మను వాడు ఏం చూస్తాడు అకర్మనే చూస్తాడు కర్మ అకర్మ కాదు కాబట్టి కర్మను వాడు ఏం చూస్తాడు కర్మనే చూస్తాడు అంతేగాని ఈ ద్రష్ట ఈ చూసేవాడు అకర్మలో కర్మను కర్మలో అకర్మను చూడడానికి లేదు అనార్థంగా చేసి విరుద్ధంగా అకర్మ కర్మ అయిపోతే అకర్మను చూసినవాడు కర్మను చూసేవాడు అనుకోవచ్చు కర్మ అకర్మ అయిపోతే కర్మను చూసినవాడు అకర్మను చూసేవాడు అనుకోవచ్చు కానీ అకర్మ కర్మ అవ్వదు కర్మ అకర్మ అవ్వదు కాబట్టి ఈ ద్రష్ట అకర్మ ఎందు కర్మలు చూస్తున్నాడు కర్మ ఎందు అకర్మలు చూస్తున్నాడు అనే విరుద్ధ దర్శనము బాగులేదు అంగీకారం కాదు పూర్వపక్షం తప్పు ఎందుకంటే అకర్మైవ పరమార్థత కర్మవరవభాసతే మూఢదృష్టేర్లోకర్మైవ అకర్మవత్ చూడండి ఉన్న పరిస్థితి ఏమిటంటే మూఢదృష్టే లోకస్య అంటే లోక అంటే దేవుడని అర్థం మనిషి అని అర్థం ఈ మనిషి మూఢదృష్టి కదా మనుషుల్లో మీరందరూ హక్కు అవుతుంది మౌనంగా ఆడుతూ ఉంటారు మీరు మీరెవరో హక్కు కావద్దండి ఏదో నన్నే అనేసుకుంటున్నాను అలా అనుకోదు శంకర భారతీయంలో శంకరాచార్యులకి ఈ లోకాన్ని చూస్తే అలా అనిపిస్తుంది ఆయన అంటారు కాతే కాంత కష్టే చిత్ర సంసారంలో మతీజం పుత్ర సో తింటే మూడో పుత్ర మూడో వస్తుంది బృహదాన్ని కోర్టు చేస్తారు మహాభారతం కింకేదాయి బ్రాహ్మణ యో మనుష్యతి అంటే వేదవాళ్ళు ఎవరుకో కదా కొద్ది రోజులు ఉంటావు తప్పిస్తే ఎంతకాలంలో ఉండవు చుట్టుపక్కల దాన్ని తెలుసుకుంటాం ఇంకా భార్య తెలుగులోని జరగడం ఏంటయా ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి అని వాక్యం కింకేదాయి బ్రాహ్మణ యో మనుష్యతి సాగు నచ్చిన సిద్ధంగా కూర్చునండి ఇంకా నా భార్య నా పిల్లలు నా ఇల్లు నా రాజకీయ దేవుడు అంటారు ఆత్మస్వరూపాన్ని తెలుసుకో ఇంకా అని ఒక శ్లోకం ఉంటుంది మహాభారతం శాంతిపరంగా అది చేస్తుంది వైరాగ్యం కోసం అలా కొంచెం కఠినంగా చెప్పినట్టు ఇస్తారు దాంట్లో తప్పేం కాదు మోహ దృష్ట్యా లోకస్య మోహానికి తెలియలేదని అర్థం వ్యామోహమును పొందిన తీర్చుగలవాడు మనుషుడు వారి దర్శనం అంటే వాళ్ళ వాళ్ళ అవగాహన వారి వారు ఇలా తెలుసుకుంటారు వాడు తెలుసుకున్నది తప్పది తలసిందులుగా తెలుసుకుంటాడు సో వాడు ఎలా తెలుసుకుంటారు వాస్తవంగా అకర్మయే అయి ఉండగా కర్మలో పరమార్థత అది పరమార్థంలో అకర్మయే అయి ఉండగా కర్మల వాసతే ఈ మూర్ఖులకు అజ్ఞానికి అది కర్మలా అంటుంది తథా కర్మయుగా అకర్మవత్ అదేవిధంగా ఏదైతే కర్మయ్య అయి ఉన్నదో అది అజ్ఞానికి ఆ కర్మల కాబట్టి ఇప్పుడు ఈ అజ్ఞాన దృష్టి ఒకసారి విరుద్ధమైంది అజ్ఞాన దృష్టి విరుద్ధమైందా ఎలా విరుద్ధమైంది వాస్తవంగా అకర్మగా అకర్మను కోసం కర్మ అనుకుంటున్నాడు వాస్తవంగా కర్మనే అకర్మ అవుతుంది ఇప్పుడు యథార్థ దృష్టి ఏమిటవుతుంది వాడు ఏది అకర్మ అవుతున్నాడో దాన్ని కర్మగాను వారు ఏది కర్మ అనుకున్నారో దాన్ని అకర్మగా చూస్తే అది యథార్థ దృష్టి అవుతుంది కదా అంతే కాబట్టి రెండు సార్లు ఉల్టా చేస్తే ఒరిజినల్ వచ్చేస్తుంది అజ్ఞాని ఒకసారి వృత్తా చేసి కూర్చున్నాడు జ్ఞాని ఆ ఉల్టాని ఇంకో ఉల్టా చేస్తాడు అది అక్కడ ఉన్న శ్లోకం కాబట్టి విరుద్ధ దర్శనమేది కాదు ఇప్పుడు చూడండి ఒకతను అంటున్నాడు నేను కర్మను చేస్తున్నాను అంటున్నాడు ఆ నేను యొక్క యథార్థమైన నేనేమి మీరు తీసుకోండి ఏమిటి నేను యొక్క యథార్థమైన నేనేమి లేదు ఆత్మ ఆత్మ చైతన్యం ప్రాక్టికల్ టర్మ్స్ లో సాక్షి అని అంటే ఏంటి దాని అర్థం ఏంటంటే ఐఆమ్ ది బాడీ అంటే తప్పు I witness the body I'm aware of the body అంటే కరెక్ట్ ఐఆమ్ యాక్టింగ్ అంటే తప్పు ఆయన aware of actions in the body అంటే కరెక్ట్ కానీ వీడు అజ్ఞానం చేత ఆయా యాక్టింగ్ అంటారు అంటే అది అంటే కర్మ కానీ జ్ఞాని ఏమనుకుంటాడు వీడు అజ్ఞానం చేత ఆయన యాక్టింగ్ అనుకుంటున్నాడు కానీ వాడు వారి స్వరూపాన్ని తెలుసుకోలేదు వారి స్వరూపాన్ని తెలుసుకుంటే నా ఎందుకు కర్మ లేదు అని తెలిసి ఉండేది వారికి అని జ్ఞానం అనుకుంటారు కాబట్టి జ్ఞాని దేనిని కర్మగా వాడు తీసుకున్నాడో దాన్ని అకర్మగా జ్ఞానం తీసాడా లేదా అలాగే వాడు హఠం చేస్తారు తన ఎందు కర్తృత్వ బుద్ధి తప్పు అది అజ్ఞానం చేత వచ్చింది అవివేకం చేత అంటే తేడా తెలియకపోవడం ఏంటి వివేకం ఏంటి దేహేంద్రియ మనస్సులు ఆత్మ కాదు నేను దేహేంద్రియ మనస్సులకు సాక్షినే కానీ నేను కర్తని కాను అనే తేడా తెలియకపోవడం నిర్లక్ష్యం సమస్య ఆ తేడా తెలియక తాను కష్టగా ఉంటూ కోపం వచ్చి నేను నేను కర్మలు చెయ్యను అని అర్థం చేస్తాను కర్మను ఫిజికల్గా ఒక పర్టికులర్ యాక్షన్ మనసేదే కానీ వీడి మనస్సులో ఉండే కర్తృత్వం ఎక్కడికి పోయింది ఎక్కడికి పోలేదు కదా అయినా వాడు అలా ఉంటాడు కూడా నేను కర్మను చేయను అని అది చూస్తూ ఉంటాడు ఎవరు చేయకుండా అలాగే ఉందా ఇంకా ఏమైనా ఉంటుందా అని చూస్తూ ఉంటాడు ఎందుకంటే కర్తృత్వం ఉంటుంది కదా వాడి మనస్సులో ఆ మహాత్ముడు చూస్తాడు ఈ పరిస్థితిని చూసి వీడికే భార్య మీద కోపంతో లేకపోతే కొడుకు మీద కోపంతో నేను కర్మను చేయను అన్నాడే కాదు వీడి కర్తృత్వం ఎక్కడికి లేదు ఎక్కడికి పోలేదు కాబట్టి కర్మను చెయ్యము అన్నప్పుడు కూడా కర్మ కర్మలోనే ఉన్నారు కర్మ బంధంలోనే ఉన్నారు కానీ కర్మ బంధం నుంచి వాడని బయటపడిపోలేదు అని జ్ఞానం తప్పకుండా దర్శిస్తుంది సో ఈ విధంగా అజ్ఞాన విరుద్ధ దర్శనంలో ఉన్నాడు కాబట్టి విరుద్ధానికి విరుద్ధం అంటుంది కరెక్ట్ కాబట్టి ఇక్కడ శ్లోకము విరుద్ధానికి విరుద్ధం చెప్పేటువంటి శ్లోకం కనుక ఆ పూర్వపక్షం తప్పు కాదు ఆ పూర్వపక్షం సరి కాదు తూపదర్శనార్థం ఆహర్వాన్ ఆ పరిస్థితి అలా ఉండగా అంటే మోహ దృష్టి కలిగిన మానవుడు అకర్మను కర్మదానం కర్మను అకర్మదానం తెలుసుకుని చేసుకుని ఉండగా జ్ఞాని యథార్థమైన దర్శనాన్ని చేస్తాడు జ్ఞాని యొక్క యథార్థ దర్శనం ఎలా ఉంటుంది మోహ దృష్టి గలవాడికి ఏది అకర్మయో దాని ఎందు కర్మను మోహ దృష్టి వారికి ఏది కర్మయో దాని ఎందు అకర్మను దర్శిస్తాడు జ్ఞాని ఆ విషయాన్ని శ్రీకృష్ణుడు చెప్పారు అపోమ విరుద్ధం కాబట్టి శ్రీకృష్ణుడు చెప్పింది విరుద్ధమేమీ కాదు విరోధం లేదు దాంట్లో విరుద్ధ విరుద్ధం విరుద్ధ ఖండన కాబట్టి విరోధం అనేది లేదు విరోధం అనేది లేదనడానికి ఇంకో హేతు చెప్తున్నా బుద్ధిమత్వాద్యుపమత్తే పైగా విరోధం లేదు విరోధం ఉంది విరోధం ఉందని అనుకోలేదు అలా తప్పదు ఎందుకని ఆయన ఏమంటున్నాడు ఎవరైతే అకర్మ ఎందు కర్మను కర్మ ఎందు అకర్మను వేసిస్తాడో వాడు బుద్ధిమంతుడు అంటున్నాడు శ్రీకృష్ణుడు వచ్చి వాడు బుద్ధిమంతుడు అని చెప్తుంటే ఆ సూపుద్ధం అది అది విరుద్ధము నువ్వు అంటావు అది విరుద్ధం అయితే బుద్ధిమంతుడే కాకుండా కానీ ఇప్పుడు బుద్ధిమంతుడు అంటున్నాడు కదా అధ్యాత్మికుడు జితాధ్యాత్మికుడు బుద్ధిమంతుడు అని అంటున్నాడు కాబట్టి అది విరుద్ధంగా కాకలేదే కానీ విరుద్ధం కాదు అని తెలుసుకోవాలా సరే కానీ అది కాబట్టి విరుద్ధం విరుద్ధం అని అలా అనుకోవద్దు తప్పది పరోక్షం కేకలేస్తున్నారు అలా విరుద్ధం అనుకున్నాను ఆయన ఎందుకంటే శ్రీకృష్ణుడు గీతాచార్య చెప్పిందని విరుద్ధం అంటే ఎందుకంటే అలా ఎవరు దర్శిస్తారో వాడు బుద్ధిమంతులు అవ్వాలంటే అది విరుద్ధం అవ్వాలా యథార్థం అవ్వాలా యథార్థం అవ్వాలి యథార్థమైనప్పుడే యథార్థ దర్శనం చేసిన వాడు బుద్ధిమంతుడు అనే మాట గొప్ప అంతేగాని అది విరుద్ధం కర్మణ్య కర్మ అకర్మణ్య కర్మ విరుద్ధము అని ముందు నిర్ధారణ చేసి కూర్చుంటే అటువంటి దర్శనం కలవాడు బుద్ధిమంతుడు అనే మాటలో కూర్చుంది దాని ద్వారా అటువంటి మాట ఉంది కనుక దాని విరోధము లేదు తర్వాత బోద్ధవ్యమితి భూతదర్శనముచ్యతే తర్వాత ఈ మాట చెప్పక ముందు శ్రీకృష్ణుడు ఏమన్నాడు కర్మను అభ్యతి బోద్ధవ్యం కర్మ యొక్క రహస్యాన్ని నేను తెలుసుకోవాలి బోద్ధవ్యం కర్మణ అకర్మణ్య బోద్ధవ్యం అకర్మ యొక్క తత్వాన్ని నేను తెలుసుకోవాలి అని హెడింగ్ అని ఆయన ఉపోద్ఘాతం చెప్పి ఇప్పుడు విరుద్ధ చెప్తారు యథాభూతార్థాన్ని ఉన్న సత్యాన్ని ఉన్నట్టుగా చెప్తారా అలాగే రెండు రక్షణ ఇచ్చి అలాగే పెద్ద బిల్డప్ ఇచ్చి నువ్వు తెలుసుకోవాలి అది తెలుసుకోవాలి అని చెప్పి తమకు నువ్వే చెప్తాడా చెప్పడం కాబట్టి యథాభూతార్థాలే చెప్తాడు మరి ఇది చూడడానికి తల్లకిందులుగా ఉంది అంటే అజ్ఞానం యొక్క దృష్టిలో ఆల్రెడీ అది తల్లకిందులు ఉంది ఆ తల్లకిందులని తల్లకిందులు చేసి దాని వల్ల యథార్థ స్థితిలో ప్రదర్శిస్తుంది ఇంకొక టెక్నికల్ డిస్కషన్ ఉంటుంది నేను నిన్న రోజంతా ఏమిటంటే నేను స్పిరిట్ తీసుకొచ్చాను ఆ టెక్నికల్ డిస్కషన్ ఉంది పెట్టలేదు ఎందుకంటే నిన్న టైం తక్కువ కనుక నేను స్పిరిట్ చెప్పాను స్పిరిట్ నేను గుర్తుంది కదా సో ఎట్టి పరిస్థితులలోనూ నేను కష్టను అనే భావన తప్పు అది ఎన్నడూ కష్ట అహం అసత్త ఆత్మ అసత్త అని తెలుసుకోవాలి కానీ నేను కష్టను అని ఎన్నడూ అనుకోకూడదు ఇద్దరు అహంకారం ఇదో సో ఆత్మ అసత్త అనే సత్యాన్ని తీసుకుంటారు అది ఒక ఒక హాఫ్ యొక్క స్పిరిట్ రెండవ హాఫ్ యొక్క స్పిరిట్ ఎప్పుడైతే కర్మ జరుగుతూ ఉన్నా నేను కర్తను కాను అని ఎవరైతే తెలుసుకుంటారో వాడు ఫిజికల్ గా అలసిపోతారు తప్పిస్తే ఇమోషనల్ గా ఇమోషనల్ గా డిప్రెస్ అయిపోతాం ఎగ్జాస్ట్ అయిపోతాం ఫిజికల్ గా అలసిపోతే చాలా మంచిది ఇమోషనల్ గా అనిపోతే ఇమోషనల్ గా ట్రై అయిపోతే రోగాలు రోగాలు ఎప్పుడు కూడా సాయంకాలం అనేది ఫిజికల్ గా అనిపోవాలి ఇమోషనల్ గా చలాకీగా ఉండాలి ముఖం మీద నవ్వు ఉండాలి చలాకీ ఉండాలి ఉత్సాహం ఉండాలి శరీరంలో బాగా అవసరం ఉండాలి అప్పుడు మీరు ఏం చేయగలిగింది నేను నడుపు అనిస్తే హాయిగా ఆరోగ్యంలో మనకు రివర్స్ ఏది ఆ కంప్యూటర్ ముందు కూర్చోవడం ఎనిమిది గంటలో పన్నెండు గంటలో కంప్యూటర్ ముందు కూర్చోవడం శరీరంలో అవసరం సిద్ధం అంతా కూడా మనస్సు సాయంకాలం వైపు ఇమోషనల్ గా డ్రైన్ అయిపోతుంది ఆ ఎయిర్ కండిషన్ రూమ్లో కూర్చుని కంప్యూటర్ రూమ్లో దాంట్లో ఆక్సిజన్ సగమే ఉంటుంది బయట ఉన్న ఆక్సిజన్ లో సగం ఆక్సిజనే ఉంటుంది ఎయిర్ కండిషన్ ఆ సగం ఆక్సిజన్ కోసం యాభై రెండో అరవై రెండో ఆ కంప్యూటర్ రూమ్ వాళ్ళు కష్టపడుతూ ఉంటారు నేను జీతాలు కూడా నెలకి యాభై వేలు అరవై వేలు జీతాలు ఇంత మూత తగ్గుతున్నామే కానీ పన్నెండు గంటల సేపు కార్బన్ డైఆక్సైడ్ తీర్చి తీర్చి శరీరం లంగ్స్కి రోగం తెచ్చుకుంటున్నాము ఈ సాఫ్ట్వేర్ తో పన్నెండు గంటలు అలా మేనేజ్మెంట్ పెట్టేసుకుని పెట్టేసుకుని ఇమోషనల్ గా డ్రైన్ అయిపోతున్నాము అనేటువంటి విషయాన్ని వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు ఇంకేతనే వాళ్ళ ఆత్మహత్యకి దారి తీసే పరిస్థితులు డిప్రెషన్లు తర్వాత వివాహం చేసుకుంటారు కానీ ఆ వివాహం అది జల్లా ఉండదు అది అది కొత్తగదది అలా ఎప్పుడూ అలా కాన్ఫ్లిక్ట్ లోనే ఉంటుంది ఎందుకంటే ఆ మైండ్ అంతా కూడా ఎమోషనల్ గా బ్రెయిన్ ఎక్కి ఒక సత్యాన్ని తెలుసుకోలేదు అలాగే ఇది ఇలాంటి పరిస్థితి ఇలాంటి కష్టాలన్నీ వస్తున్నాయి ఎందువల్ల వస్తున్నాయంటే నేను కష్టాన్ని అనుకోవాలి అలా కాకుండా మహాత్మ ఉన్నాడు అనుకోండి ఈ విధంగా ఎక్కువ పని చెప్తాను అయినా ఏమీ అవసరం శరీరానికి అవసరం ఉంటుంది మానసికమైనటువంటి ఆ ఎగ్జాస్ట్ ఫెటిక్ ఫ్యాటిక్ అంటారు మానసికమైనటువంటి ఫ్యాటిక్ ఆ జ్ఞానికి ఉండాలి అది దళిత స్థితి ఇంకొకటి నేను పని చేయను అని హండ్రెడ్ చేస్తూ ఉంటాడు ఇంట్లో అప్పుడప్పుడు పిల్లలు ఎలా చేస్తారు కష్టం పిల్లలు హండ్రెడ్ చేస్తారు నేను నేను చేసి బాగుంటాను పిల్లలు అది చిన్నదా పెద్దవాడు గురాలు నేను చేయకపోవాలి నేను చేయకపోతే ఏం చేస్తుంది ఇంకొకటి చేస్తుంది కర్తృత్వం ఎక్కడికి పోతుంది కాబట్టి ఆ కర్మని వాడు అనుకున్న దాంట్లో కర్మ ఉన్నది నేను చెయ్యను అని ఏమో హఠం చేసి కూర్చున్న వాడు మెంటల్ గా రిలాక్స్డ్ గా ఉంటాడా స్ట్రెయిన్ గా ఉంటాడా స్ట్రెయిన్ గా ఉంటాడు అని దట్ ఇస్ స్థితి కదా ఆ తప్పలేదు కదా కాబట్టి మనం ఏం చేయాలి హఠం చేయకూడదు హఠం చేస్తే ఆ కర్తృత్వం మనతో ఉందని అర్థం హఠం చేయాలి అందువల్ల నేను చేయాల్సిన కదా మనం చేసుకుంటాం అర్థం చేయటం నేను చేయాలి అని అర్థం చేస్తాను నెంబర్ వన్ నెంబర్ టూ మన పనిని మనం ప్రేమగా శ్రద్ధగా చేయాలి కర్తృత్వం లేకుండా చేయాలి భోక్తృత్వం లేకుండా చేయాలని మూడో రెండో ధ్యేయంలో చెప్పేస్తాను ఏమైనా కర్మన్యాధికారిస్తే మా ఫలిత పదార్థం అనే శ్లోకంలోనే భోక్తృత్వరహితంగా కర్మని చేయాలి భోక్తృత్వం అంటే కళాపేక్ష అలా నాకు కావాలి నాకు కావాలి అనేటువంటి అపేక్షకి భోక్తృత్వం చేస్తుంది ఈ ఎందుకు చెప్పాడు కదా అక్కడ అదే రహితంగా కర్మలు చేయడం అక్కడ చెప్పారు కర్తృత్వం కూడా లేకుండా కర్మలు చేస్తే అక్కడికి వాడు జ్ఞానం అయిపోతుంది చాలా పెద్ద విషయంలో అది గొప్ప విషయం మీరు గమనించడం విషయం సమ్ టెక్నికల్ డిస్కషన్ ఇస్తే వీళ్ళు ఏం ప్రవర్తించారు విపరీతజ్ఞానాత్ అశుభాం మోక్షణం సత్ యజ్ఞాత్వా మోక్ష్యతే ఉంది అనే మీమాంసకుల పక్షాన్ని గట్టిగా ఖండిస్తున్నారు విరుద్ధంగా ఏం లేదు ఎందుకంటే పైన ఏం చెప్పాడు నీకు కర్మను చెప్తాను అకర్మను చెప్తాను అని చెప్పాను చెప్పి ఎందుకు చెప్తావా అంటే ప్రత్యేక కర్మ ప్రవక్ష్యాన్ని యజ్ఞాత్వ మోక్షే భాషను చెప్పాడు పరిశ్లోకంలో అది తెలుసుకుంటే నీకు అశుభము అశుభమైన సంసారం నుంచి నిమిత్తి కలుగుతుంది అని చెప్పాడు నువ్వు అసలు తెలుసుకోవాలి అని చెప్పాడు అంటే ఇంత ఇంత బిల్డప్ ఇచ్చి విరుద్ధమైనది చెప్పాడనుకోండి ఉన్నదానికి ఆపోజిట్ చెప్పాడనుకోండి చెప్తే అంటే ఉన్న విరుద్ధంగా తెలుసుకుంటే మొత్తం వస్తుంది అశుభ నుంచి మోక్షం విరుద్ధంగా తెలుసుకుంటే వస్తుందా యథాతథంగా యథార్థంగా తెలుసుకుంటే వస్తుందా యథార్థం అంటే అర్థం యథా అక్కడ ఉన్న వస్తువు ఎలా ఉందో అలా తెలుసుకుంటే మోక్షం వస్తుందా తలకిందులుగా తెలుసుకుంటే మోక్షం వస్తుందా యథార్థంగా తెలుసుకుంటేనే మోక్షం వస్తుంది కాబట్టి మోక్షం వస్తుంది నువ్వు కర్మ అకర్మల యొక్క తత్వాన్ని జాగ్రత్తగా తెలుసుకుంటే యథార్థంగా అని బిల్డప్ ఇచ్చి తనకు మీద చెప్తాడా అలాగే చెప్తాడు అలా చెప్పడు గీతాచార్యుడు అలాగే చెప్తాడు కాబట్టి ఇది నిరుద్ధమైన ఉద్యతే అని నిలబెట్టడం చాలా కష్టం అసలు పూర్వపక్షం యొక్క ధోరణ చాలా ఎందుకంటే మీమాంసకులు అలాగే ఉంటారు వాళ్ళు ఒక ప్రెజిలిస్ట్లో ఉంటారు ఆ కర్మ కర్మలో ఫిక్స్ అయిపోయి రిచువల్స్ లో ఫిక్స్ అయిపోయి ఉన్నవాడి మనస్సు అలాగే అంచేత వారు ఆహారంగా మాట్లాడటం సరికాదు నచ్చ తస్మాత్ కర్మాకర్మణి విపర్యయేన గృహీతే రాంభి భగవతో వచనం కర్మణ్యకర్మయత్యేది కాబట్టి ఉన్న పరిస్థితి మనం ఎలా తెలుసుకోవాలంటే మానవుడు కర్మ అకర్మలని విరుద్ధంగా తెలుసుకుంటున్నారు ఏది కర్మో దాన్ని అకర్మగా తెలుసుకుంటున్నారు అంటే ఏంటి నివృత్తి అంటే హర్షం చేసేసి నివృత్తిని అకర్మ అనుకుంటున్నారు తర్వాత ఏది అకర్మయో దాన్ని కర్మగా తెలుసుకుంటున్నారు ఆత్మ యథార్థంగా కర్త కాదు కాబట్టి ఆత్మ ఎందు ఏ కర్మ ఉండదు కర్మ దేహాదులు ఎందు కర్మ ఉన్నా ఆత్మ ఎందు కర్మ ఉండదు అటువంటి అకర్మ ఆత్మని కర్మ గల కర్తగా తెలుసుకుంటుంది కర్మ ఉన్నటువంటి కర్తృత్వంతో ఉన్నటువంటి వారిని మానేయడం కూడా కర్మే కనుక అటువంటి పరిస్థితుల్లో కర్మ వారిని అకర్మగా తెలుసుకుంటున్నారు సమచితంగా తెలుసుకుంటున్నారు విపర్యంగా లోపంలో తెలుసుకుంటున్నారు ఇప్పుడు శ్రీకృష్ణుని యొక్క పర్పస్ ఏంటి అంటే ఆ విపర్యాన్ని సరిదిద్దడం అందుకోసం ఏం చేసేటంటే ఆ అకర్మైంది కర్మని కర్మైంది అకర్మని తీస్తే నువ్వు సాధపడుతుందిరా అని చెప్పారు కాబట్టి అకర్మోకర్మల ప్రత్యేక వాక్యం ఒక విరోధాన్ని సరిచేయడానికి ఇచ్చిన మరొక స్టెప్ రెండు మైలు వేసారనుకోండి రెండు నకారాలు వేస్తే అది పాజిటివ్ అయిపోతుంది రెండు సార్లు సమటింపులు చేస్తే అది లేదు అది పాజిటివ్ అయిపోతుంది యథార్థ స్థితికి వచ్చింది తర్వాత ఇంకొక సంఖ్య ఇప్పుడు కర్మయంలో ఇవన్నీ కొంచెం టెక్నికల్ గా ఉంటుంది ఓపెన్ పడుతుంది అయితే ఒత్తిడి పడతాను నేను చెప్పాను బట్ మనం బేసిక్ ఫ్యాక్ట్ మీరు మర్చిపోతుంది బేసిక్ ఫ్యాక్ట్ అదే వాళ్ళు మీరు ఏమైనా సందేహం ఉంటే మీరు సెటిల్ చేసుకోవాల్సింది అది మీరు సెటిల్ చేసుకోకుండా మీరు వేదాంతంలో ఒక్కడి కూడా ముందు బేసిక్ ఫ్యాక్ట్ ఏంటంటే దేహంలో యాక్టివిటీ ఉన్నా ఆత్మస్వరూపం నుండి కర్మ ఉండదు ఆత్మ అసక్త ఆ బేసిక్ ఫ్యాక్ట్ మీరు తెలుసుకోవాలి అహం కరోనే నేను చేస్తున్నాను అని మీరు అన్నారంటే మామూలుగా మాటలతో అనవచ్చు బట్ ఈ స్పిరిట్ నేను కర్తని ఈ పనిని నేను చేసిన వాడను అని మీరు అనుకున్నారంటే మీరు అజ్ఞానంలో ఉన్నారు కాబట్టి ఆ బేసిక్ ఫ్యాక్ట్ మనం మర్చిపోవాలి ఇప్పుడు ఇప్పుడు కుర్చీలో మనిషి కుర్చీ ఎందు మనిషి ఉన్నాడు అన్నారు కుర్చీ ఎందు మనిషి ఉన్నాడు అంటే కుర్చీ ఆధారం మనిషి దాని మీద కూర్చున్నవాడు ఆధేయము కుర్చీ ఆధారము అది ఆధారాన్ని సప్తమే వృత్తిలో వేయాలి కుర్చీ మనిషి అనుకోవడం కుర్చీ ఎందు మనిషి సప్తమే వృత్తి వేస్తారా ఇంకేమైనా వృత్తి వేస్తారా కుర్చీ యొక్క మనిషి అంటారా కుర్చీతో మనిషి అంటారా అందరూ కుర్చీ ఎందు మనిషి కాబట్టి సప్తం ఎక్కడైనా కనపడితే ఒకటి ఆధారము ఇంకొకటి ఆధారం ఆధారం ఏమవుతుంది ఆ ఎందు ఉన్న చోట ఆధారం అవుతుంది ఎందు మనిషి అంటే ఆధారం ఉంది కుర్చీ కాబట్టి ఆధారానికి తత్వ శక్తి వేస్తాం శంకరుడు ఇచ్చిన దృష్టాంతం కుండే కదరాదు దృష్టాంతం ఇస్తున్నాం అందాము కర్మాధికరణం అకర్మాస్తి కుండే మదరాని నాపి అకర్మాధికరణం కర్మ అభావత్వాద కర్మణ ఇప్పుడు పిండే బదరాని ఉంది పిండే అంటే సప్తమే కదండి రామే అన్నట్టుగా సో కుండ కుండ అంటే కుండ సంస్కృతం కుండ తెలుగు కుండ ఒకటే తెలుగు కుండ లేదనుకోకుండా సంస్కృతం ఇక్కడ నేను రెండు పదాలు చెప్పాను ఇంతకు ముందు సంస్కృతం కుండ తెలుగు కుండ ఒకటే సంస్కృతం మంత్రం తెలుగు మంత్రం సంస్కృతం చీర తెలుగు తీరా ఒకటే చీర కీలహరణం కీలహరణంలో అవలంబించాలి దగ్గర దగ్గర ఇవన్నీ తెలుసు ఇవన్నీ అవుతాయి మంచి ఆక్రోశించి మంచంలో ఆక్రోశించి సంస్కృతంలో మంచ అంటారు తెలుగులో మంచ ఈ తెలుగులో ఉన్న కా సంస్కృతంలో లేదు కా అనుకోండి కానీ నమ్మకం నమ్మకం చెప్పుకుంటే కా కాంతుంది కానీ హైదరాబాద్ ముఖ్యంగా ముఖ్యంగా కా అన్న ఉంటుంది ఆధిపత్యంతమే అని అలా చెప్పాలి కానీ కా అనుకోదా కా సంస్కృతంలో కానీ వ్యక్తి ఎనివే తెలుగులో మంత్రము సంస్కృతంలో మంచ ఆ తేడా ఉంది తప్పిస్తే ఎందుకంటే పూర్వం వాళ్ళు చాలా దాని పైన ఇలా పెడతారు అది అది కా అన్నమాట కాకి దిక్కు కుండే బలరానిగా ఇప్పుడు కుండే బదరాని అని ఉంది కుండ నుండి ఉసిరికాయ బదరా బదరా ఉసిరికాయ ఆ ఉసిరికాయ ఉసిరికాయ రేగుతుంది రేపుకాయ ఆ రేపుకాయలు కుండ నుండి వస్తున్నారు ఇప్పుడు కుండ ఆధారం ఆధారానికి మరో మరో అధికరణ అధికరణ మొత్తం ఇప్పుడు రేపుకాయలు దేని ఉన్నాయి కుండ ఎందుకు కాబట్టి కుండ రేపుకాయలకి ఏమిటవుతుంది అధికరణం లేక అధికరణం అధికరణమన్నా ఆధారమన్నా అధికరణం అవుతుంది కాబట్టి సప్తమైన శక్తి దేనికి వస్తుంది అధికరణానికి వస్తుంది బదరానికి రాదు ఎండకు వస్తుంది తిండే పదరాదు ఆ సప్తం మీకు అలవాటైన సత్వం కదా అలాగే కర్మ ఎందు అసహం కర్మ మీద ఒకటి ఉంది లాగా దాని మీద అసహం ముక్తి కూర్చుంది అని అనుకుంటుంది అలాంటి సత్వం కాదు ఎందుకంటే కర్మ అకర్మకి కర్మ అధికర్మ ఏమిటండి ఏమర్థం ఉండదండి అలా ఉండదు అకర్మ అంటే కర్మ యొక్క అభావం అభావానికి అధికరణం ఏమిటి అది సంస్కృతం అభావానికి అధికరణం అక్కర్లేదు ఇప్పుడు కుండ ఎక్కడ ఉన్నది అంటే టేబుల్ మీద కుండ ఉన్నది ఏం చెప్పాలి కుండ ఎక్కడ ఉన్నది అంటే టేబుల్ మీద కుండ ఉన్నది ఏం చెప్పారు ఇప్పుడు చెప్పండి కుండ ఎక్కడ లేదు చెప్పండి ఇంకా అధికరణం ఏమి ఉండదు ఇంకండి ఇక్కడ లేదు అక్కడ దానికి అధికరణం ఉండదు కాబట్టి అభావానికి అధికరణం ఉండదు అభావం ఇంకో దానికి అధికరణం అవ్వదు అకర్మలకి కర్మ అన్నారు అకర్మయందు కర్మ కర్మ ఎక్కడ ఉందిరా అకర్మయందు ఉంది అంటే అకర్మయందు కూర్చుంది అకర్మ అంటే అభావం అభావం మీద ఇంకోటి ఎలా కూర్చుంటుందండి ఏదైనా ఒకటి ఉంటే దాని మీద ఇంకొకటి చూపించింది కానీ ఏమీ లేదు అక్కడ వచ్చే దొరుకుతుంది ఏమీ లేదని కూడా అభావం అనుకోవడానికి అధికారమే కాదు కాబట్టి కర్మలు అకర్మ కర్మలే అంటే సొంతమే అకర్మ అకర్మలే కర్మ అదే సొంతమే ఆ సత్వమును చూసి ఇదేదో అధికరణ సత్వమే భ్రమపడేది కర్మ మీద అకర్మ కూర్చుందని అకర్మ మీద కర్మ కూర్చుందని అలాంటి భ్రమ మీరు పెట్టుకోవద్దు అలాంటి భ్రమ వాక్యం కాదు విషయ సత్వం అధికరణ శక్తులు కాదు ఓకే అత విపరీత గృహీతే కర్మాకర్మణి కాబట్టి ఇప్పుడు సప్తమైన అర్థం ఏంటంటే విషయ సప్తమే మిగిలింది అధికరణ సప్తమే తీసుకురావాలి విషయ సప్తం అంటే ఏంటి కర్మ విషయమై ఉండగా అకర్మని దర్శించాలి అకర్మ విషయమై ఉండగా కర్మని దర్శించాలి అంటే ఇది కాంటెక్స్ట్ ఆఫ్ కర్మ విశేషత్వం అంటే కాంటెక్స్ట్ ఇది context of karma you have akarma ఇది context of akarma you have karma అర్థమైంది ఇది కాంటెక్స్ట్ ఆఫ్ కర్మ అకర్మనల్లా చూద్దాం వాడు అజ్ఞాని ఒరిజినల్ గా అకర్మై ఉన్నదాన్ని దాని మిస్టేక్ కర్మగా చూస్తున్నాడు that is the context of karma ఇప్పుడు జ్ఞానం ఎలా చూడాలి అకర్మగా చూడాలి కాబట్టి ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ కర్మ అకర్మ దర్శనం చేయాలి అంటే ఇంకా పొగిటి పొగిటి more sections in the context in the vision of an ajnani it the context of karma but ఇది the vision of jnani it akarma తప్పదు లేదు అలా ఎందుకైంది బికాస్ ఒరిజినల్ గా అకర్మే అజ్ఞానం దాన్ని కర్మగా చూసి దాన్ని కర్మ కాంటెక్స్ట్ కింద తయారు చేసేది అజ్ఞానంలో జ్ఞాని దాంతో ఆ చూశాడు అలాగే ఒరిజినల్లే అది అకర్మ ఆత్మ కానీ అజ్ఞాని అజ్ఞానం చేత దాన్ని కర్మకంగా తీర్చిదిద్ది కర్మ కాంటెక్స్ట్ కింద దాన్ని తీసుకొచ్చేసాడు దాన్ని జ్ఞానం ఎలా చూస్తాడు అకర్మగా అది నేను చాలాసార్లు నేను చెప్తూ ఉంటాను జ్ఞాని దృష్టికి లోక శాస్త్ర దృష్టి లోక దృష్టి లోక దృష్టి అంటే అజ్ఞాన దృష్టి అని అర్థం అదిలో గొప్ప దృష్టి అనుకున్నారు తర్వాత జ్ఞాని దృష్టి అజ్ఞాన దృష్టి ఇది పరస్పర విరుద్ధంగా ఉంటుంది అజ్ఞానం ఏమనుకుంటానంటే సూర్యుడు అక్కడి నుంచి పైపుకుంటాడు అక్కడి నుంచి పూర్వ పూర్వ సముద్రం నుంచి పుట్టాడు లేకపోతే పూర్వ పర్వతం మీద నుంచి పుట్టాడు పుట్టాడు పుట్టి అలా ప్రయాణం చేసి ఇక్కడ అస్తమించారు అస్తమించి భూమి అడుగు నుంచి ప్రయాణం చేసేది మళ్ళీ కళాగంటకి ఇక్కడ చూపిస్తుంది ఇక్కడికి వచ్చేసి దర్శనం దర్శనం దర్శనం దర్శనం దర్శనం చేస్తున్నాం భూమి అభివృద్ధికి ప్రయాణం చేసేస్తుంది ఎందుకంటే ఇక్కడికి రావాలి కదా ఉన్నాడు పొద్దునే వెళ్ళి ఇక్కడికి రావాలి కదా ఉన్నాడు పొద్దున్న ఇక్కడికి రావాలి భూమి బలపడుతూ ఉందండి అక్కడికి రావాలంటే భూమి పైనుంచి ప్రయాణం చేస్తే మనకు తెలుస్తుంది పైనుంచి ప్రయాణం చేస్తే తెలుస్తుంది కదా మనకు పవన్ అవుతుంది కూడా కాబట్టి ఈసారి వేగంగా నుంచి ప్రయాణం చేసేస్తాడు భూమి అభివృద్ధి భూగర్భం నుంచి ప్రయాణం చేసి అక్కడ వచ్చేస్తాడు వచ్చేసి తెల్లారెత్తుకు మళ్ళీ లేదు ఇది లోక లోకదృష్టి ఇదేనా దృష్టి ఈ లోక దృష్టి తప్పు శాస్త్ర దృష్టి ఏమిటి సూర్యుడికి ఉదయాస్తున్నాయి అది శాస్త్రం ఎక్కడ జ్ఞానం ఎక్కడ ఉదయము నందు అనుదయము అస్తమయము నందు అనస్తమయాన్ని జ్ఞానం గ్రహిస్తుంది అలాగే తప్ప అది అలాగే అకర్మని కర్మ కర్మని అకర్మ అసలు విపరీత విధితే ఏదో కర్మ కర్మమే లౌకిక విధి లౌకికులు లౌకికులే అంటే అజ్ఞానే అజ్ఞాని చర్చ లౌకికులు అంటే అజ్ఞానులు విపరీతంగా అసలు ముందే విపరీతంగా దర్శించి పెట్టుకున్నారు నేను కొంచెం అలాగా కంచి లైన్స్ వేసి చెప్తూ ఉంటాను నా స్వభావం అది నాకు ఎందుకంటే దాన్ని గట్టిగా అలా పట్టుకోవాలని నాకున్న అభిప్రాయం బుద్ధం బలంగా పట్టుకోవాలి మనం అలా ముందుగా పట్టుకుంటే ఏమీ తెలియదు ఏమీ ఉపయోగం ఉంటుంది నేను గట్టిగా పట్టుకోవాలని మంచి లైన్స్ వేసి చెప్తూ ఉంటాను అంటే లౌకిక అంటే అజ్ఞానికి అని అభిప్రాయం అంటే ఏమన్నా లౌకిక లేనంత మాత్రం అజ్ఞానం అయిపోతారా చూడండి దృష్టాంతం చూడండి యథాగతం బుద్ధికాయాం గజతం దీని అజ్ఞానం అంటారా జ్ఞానం కదా మృగతృష్ణిక మృగతృష్ణిక అంటే తెలుసునండి మృగం అంటే లేడు మృగ లేడికి దర్పిక కృష్ణ అంటే దర్పిక లేడికి దాహం వస్తుంది ఎడారిలో దాహం వేసినప్పుడు దూరంగా నీళ్లు కనపడతాయి ఉన్న నీళ్లు కనపడతాయా లేని నీళ్లు కనపడతాయా లేని నీళ్లు కనపడతాయి ఉన్న నీళ్లు కనపడితే నష్టమే ఉంది తీరులో ఉంటే అక్కడికి వెళ్ళి తాగొస్తా కష్టంగా ఎడారిలో ఉన్నది లేదు లేవు అక్కడ కానీ కనపడుతున్నాయంటే లేని నీళ్లు కనపడుతున్నాయి అలా చెప్పి అంటే విచ్చి అంటే మరొకటి మరొకటి నడుస్తూ పోతారని సగం ఉంది సగం లేదు అలాంటి విచ్చి ఆలోచన ఏమైనా చేస్తారేమో అని ఆ లేని అనే మాట సో అలా అత్యంత భావతి భాసమానం అని వ్యక్తిగా దృష్టాంతం సుతరాము లేని అధిష్టానం నుండి ఉన్నట్టు కనపడుతారు సుతరాము లేవు నీళ్ళు అక్కడ ఆ ఇసుకలో సుతరాము దూరంగా ఇసుకలో సుతరాము నీళ్లు లేవు అత్యంతం లేదు అక్కడ ఉన్నట్టుగా కనపడుతుంది అత్యంత అభావవతి సో అభిమానంది మహారాజు అనేవారు ఏ జగత్ वस्तुतः नहीं होते हुए भी भाग रहा है జగత్ యథార్థంగా లేకున్నా కొంత ఒకరు కొంత ఒకరు ఉంటారు నిత్యంగా ఏదో కొంత ఉంది ఉంటుందండి ఏదో కొంత ఉండడం ఏంటండి యథార్థం ఉండడానికి రాడులో పాము చూసి ఏదో ఒకసారి పాము ఉంది ఉంటుందా దాంట్లో ఓ వన్ పర్సెంట్ పాగా పోనీ మీరు ఒప్పుకోండి వన్ పర్సెంట్ అయినా ఒప్పుకోండి ఏమైనా అర్థం ఉండడానికి వన్ పర్సెంట్ ఉన్నాలో టూ పర్సెంట్ ఉన్నాలో ఇంకే హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది లేకపోతే అసలు ఉంటుంది కానీ త్రీ పర్సెంట్ కోణం త్రీ పర్సెంట్ కోణం అలా ఏమైనా ఉంటుందో అలాగే కాబట్టి మిథ్య అంటే non existent but appearing so లౌకికైతే యథా మృదకృష్ణికాయ ఉదకం ఈ మృదకృష్ణ శంకరులు ఉన్నారు అవినయ మతమేష్టం రమయ మనస్కరయ విషయ మృదకృష్ణ ప్రార్థనా సంస్థలో విషయ మృదకృష్ణని నాకు ఎవరవసరయా దేవుడా అని ప్రార్థన ఎందుకంటే ఈ లేడీ పరిగెడుతుంది ఆ నేల ఆ దర్శికి తప్పదు ఇక్కడ రెండు అవుతాయి నీళ్ళు ఇది ఎంతలా మనకి పరిగెత్తి ఉంది నీళ్ళు గౌరవం ఉంటుంది నీళ్ళు అసలు లేవుగా వెంకటేశ్వరం కూడా ఇంకా అక్కడ ఉంది లేని నీళ్లు కనపడుతున్నాయి దూరంగా పోతాయి లేని నీళ్ళు ఎందుకు కనపడుతున్నాయి నేల కోసం తీసుకో అందుకోసం లేని నీళ్లు మనస్సులా ప్రాజెక్టు చేస్తుంది సో అది దూరంగా పోతూ ఉంటాయి సంసం లేదు బయట ఉన్న పరిస్థితులు కూడా ఆ లైట్ ఉపాధి కూడా ఉంటుంది కలిసిపోతూ ఉంటాయి పరిగెత్తిన కారణంగా అంతకు ముందు ఉన్న గతికి మరింత పెరుగుతుంది పరిగెత్తిన కారణం గతికి పెరుగుతూ ఉంటుంది నీరు వెనక్కిపోతుంది ఇప్పుడు ఇది ఆపడానికి వీలు లేదు ఎందుకంటే ఆపితే గతికి ఇంతకు ముందు ఉన్న గతిలోనే పరిగెత్తినప్పుడు ఇప్పుడు గతికి ఇంటెన్షన్ పెరిగితే ఇప్పుడు పరిగెత్తాలా నిలబడాలి ఇంకా పరిగెత్తాలి కాబట్టి పరిగెత్తుంది ఆ ప్రాసెస్ లో ఇది డైట్ దాన్ని మృగ ప్రశ్న అంటారు సో విషయ మృగ ఎండమావియే దానికి మృగ ప్రశ్నలు లేదు ఈ ఇది ఉత్పత్తి ఎండమాలు కాదు మీ కాపులో చూసి ఎండమాలు కాదు మనం అనుకుంటాం మృగ ప్రశ్న అంటే లేడి దర్శకతో ఉన్న లేడి యొక్క సాగుకి కారణమైన ఎండమాలు అది దాని అంత గంభీరమైన అర్థం దాంట్లో మన విషయ మృగ ప్రశ్న శంకరుడు ఈ విషయ భోగాన్ని యోగప్రశ్నతో పోలుస్తారు వీడు నేను మనసాన్ని విన్నాను వీడు వీడు డిజైన్స్తో ప్రారంభిస్తారు సో అంత ఉండదు ఎవరిలో ఉన్నప్పుడు యూనివర్సిటీ డిగ్రీ రావాలని అనుకోవడం కష్టం ఉంది యూనివర్సిటీ డిగ్రీ వస్తుంది యూనివర్సిటీ డిగ్రీ వస్తే నేను ఫుల్ఫిల్ అయిపోతాను అనుకుంటాను కానీ ఏమీ ఫుల్ఫిల్ కాదు డిగ్రీ ఉంది ఉద్యోగం లేదు బాధపడతాం డిగ్రీ లేనప్పుడు ఏమవుతున్నవాడు సీనియర్స్ ని చూసి చాలా మేము అందరం సీనియర్స్ ని చూసి చాలా చిన్నగా ఫీల్ అయ్యారు వాళ్ళు చెత్త క్లాస్ వాళ్ళు ఎస్ఎల్సీ వాళ్ళు వాళ్ళు జరిగిన ఎంత వాళ్ళు పబ్లిక్ సర్వీస్ వచ్చినారని నేను చిన్నగా ఫీల్ అయ్యాను సరే నేను ఇదండి పబ్లిక్ సర్వీస్ ఎస్ఎల్సీ ప్యాకేజ్ చేయాలి అంతకంటే కావాల్సింది ఆ పేపర్లో రెండో తీసుకుని మహానంద కలిసే అయితే మొన్న పొద్దున్న మళ్ళీ కాలేజీ సీట్ కోసం సరే కాలేజీలో తీసుకుంటుంది డిగ్రీ క్యాస్ అయ్యారు ఇంకా అంతకంటే ఆనందం ఇంకో degree holder I am degree holder అయితే పూర్వంలో ఎందుకంటే డిగ్రీలు మామూలుగా చిత్రంలో పాన్ షాపుల్లో అందరిస్తున్నారు కాబట్టి వాళ్ళ ముందు లేకుండా పోయింది కానీ లేకపోతే పూర్వం మరి అన్ని మొత్తానికి డిగ్రీ డిగ్రీ హోల్డర్ కాబట్టి గొప్పగా ఉంది ఆ తర్వాత యూనివర్సిటీ డిగ్రీ వెరీ గుడ్ అదే మీరు చూస్తున్నట్టు అలా పనులు తీసుకొని ఉంటారు తర్వాత వివాహం వివాహం వచ్చి జాబ్ వస్తే అమ్మా వెరీ జాబ్ వస్తుంది జాబ్లో జాయిన్ జాయిన్ అయితే it's happy person for the rest ఎందుకంటే ఈ జాబ్ కూడా వస్తుంది ఎంత గవర్నమెంట్ జాబ్ కూడా వచ్చేస్తుంది ఇంకా ఏ పని చేయాల్సిన లేదు వాళ్ళతో విశ్రాంతిగా ఉండవచ్చు నేను అక్కడ పెరగచ్చు అలా చేసి గడువు చేసి ఏదో తీసుకోవచ్చు విశ్రాంతి పెట్టుకోవచ్చు ఇంటికి వచ్చి కష్టపడి పని చేసుకోవచ్చు అక్కడ విశ్రాంతి తీసుకోవచ్చు ఇవన్నీ ఉన్నాయి అయినా మీరు అజ్ఞానితోటి అప్పుడు అసంతృప్తితోటి అన్హాపీ పర్సన్ గా మిగిలిపోతారు జాబ్ వచ్చింది జాబ్ వస్తే ఫుల్ఫిల్మెంట్ వచ్చింది మీరు ఇవన్నీ ఎందుకోసం అంటే ఏదైతే అభిప్రాయం ఏంటంటే ఈ లేదు ఏదో వస్తే ఒక మైలు పరిగెడుతుంది అక్కడ ఏమీ లభించారు ఇంకో మళ్ళీ పరిగెడుతుంది ఏమీ లభించింది అలాగే మనం ఒక మైలు ఒక మధ్యలో నుంచి ఇంకో మజిలీకి పరిగెడుతాం ఇంగ్లీష్ లేదు పనులు అండర్స్టాండ్ అది వెరీ సమ్ లాజిక్ సో దాన్ని మనం అర్థం చేసుకోలేకపోతాం జాబు నుంచి వివాహం వివాహం నుంచి సంతానం సంతానం నుంచి సంతానానికి సంతానం ఇప్పటికి కూడా వీరి బరువు ఆడదు వీరి ఇంకా ఏమో డిజైన్స్ తోటి కామన్తో ఇంకా బరువు తీసుకుని ఎంత దురదృష్టకరమైన పరిస్థితి అంటే డెబ్బై ఏళ్ళు వచ్చేసి ఉంటాయి అయినా ఇంకా ఏమో భోగవాన్ని కలిగి భోగం అంటే ఏదో అధికారం ఎమ్మెల్సీసీతో ఏదో ఎవరింటికి ఎమ్మెల్సీ సీట్ వస్తే ఏం చేస్తా అభయంగానే కోసం మహాత్మాలు ఉంటుంది ఎమ్మెల్సీ సీట్ వస్తే ఏం చేస్తావా అంటే ఉపాధ్యాయుల సమస్యలన్నీ పెంచిస్తాను ఇది వ్యక్తికి ఎవరికైనా వీరు వ్యక్తి వీరందరూ వ్యక్తిదేమో ధరించారు వీళ్ళు ఒక్కడు వ్యక్తిదేమో ధరిస్తారు ఎమ్మెల్యేలు తెప్పిస్తున్నారు నేను సెటిల్మెంట్ అవ్వలేదు ఎమ్మెల్సీలు వెళ్ళి తెప్పిస్తాను కానీ వాళ్ళు దొరికితే తీసుకుంటే వీళ్ళు ఎందుకు తింటే బ్రాహ్మణ విద్య కాదు బ్రాహ్మణులో పరిస్థితి వాళ్ళు చూపించింది గ్రేవ్ అండ్ ఈ వాంట్ వైనాట్ ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకోవాల్సిన పరిస్థితి సో ఆ లేడీ ఎలా అయితే ఆ దర్శిక కోసం లేని మేళంత పరిగెడుతూ ఉంటుందో వీడు లేని పూర్ణత్వం కోసం దాంట్లో లేదు పూర్ణత్వం దాంతో ఫుల్ఫిల్మెంట్ లేదు దానికోసం అలా పరుగు తీస్తూ ఉంటారు ప్రపంచంలో ఆ హరి మండే డెత్ ఓవర్ చేస్తుంది దీన్ని ఉదకృష్ణ విషయం ఉదకృష్ణ సో ఆ మృగకృష్ణతాయాం ఉదాహరణ అది ఎంత డేంజర్ ఉంటుంది అలాంటి అజ్ఞానంలో మనం మనిషి ఉంటారని అంటారు తర్వాత శక్తితాయాం రజత మనకి స్టాండర్డ్ ఎగ్జాంపుల్ అంటే అక్కడ ఆల్టిక్ ఉంటుంది దాంట్లో మీరు వెండిని చూస్తారు వెండిలో ఆల్టిక్ చూడండి ఆల్చిత్రంలో రెండింటి చూస్తుంది ఇందులో ఆల్చిత్రం చూస్తే భయ పాయింట్ ఆల్చిత్రంలో రెండింటి చూస్తే కామన మనిషి బండిలో డిజైన్స్ ఆ డిజైన్ అండ్ ఫియర్స్ తోటి ఉంటాడు and refers god also according to his own designs god refers god shape ఇస్తారు షేప్ ఇస్తే ఆ గాడ్ని ఈ డిజైర్స్ని ఫియర్స్ని పరిపూర్ణం చేసుకోవడం కోసం అంటే వీడు ఇమాజిన్ చేసుకున్న ఫియర్స్ని పోగొట్టుకోవడం కోసం వీడు కోరేటువంటి కోరికలను తీసుకోవడం కోసం ఆ దేవుని ప్రార్థిస్తాను ఆ దేవుని వీడు కోరికలు చేస్తూ ఉంటారు అది దేవుని పూజిస్తూ ఉంటారు దేవుని వీడి కోరికలు చేస్తూ ఉంటారు పని లేదు దేవుడికి పని లేదు దిస్ సంసార దిస్ బాండే అది నను కర్మ కర్మైవ సర్వేషాం నత్వతిరతి తన్నా అని పూర్వపక్షం కర్మ ఉందనుకో కర్మ జ్ఞానికి అకర్మ అజ్ఞానికి కర్మ ఎలా అలా ఉంటున్నా కదా నువ్వు నాలుగు ఎదుర్కొన్నా పెట్టి జ్ఞానికి ఏమో అయితే ఇంకో పండు అసలు మండే కాదు అది ఏదో పిల్లి పిల్లి పిల్లుగా లేకపోతే అజ్ఞానికి మాత్రం పండు అలా ఏమైనా ఉంటుంది మా పండు ఎందుకున్నదంటే వాడు ఆత్మజ్ఞానం గలవాడైనా ఆత్మజ్ఞానం ఏం కాదైనా ఆత్మజ్ఞానం ఏం కలిగి మావుతుంది ఆత్మజ్ఞానం కలవాలికి మావుతుంది అలా ఉంటుంది కానీ నేను జ్ఞాని అజ్ఞాని విభాగం చేసి ఈ కర్మ కర్మ జ్ఞానికి ఏది కర్మయో అజ్ఞానికి ఏది కర్మయో అది జ్ఞానికి కర్మ హూతో అవుతుంది కర్మ అంటే కర్మే అకర్మ అంటే అకర్మే అంతేగాని ఒకళ్ళు తినకపోతే వ్యభిచరది అది ఇక్కడ పిల్లి పక్కింటికి వెళ్ళి కుక్క అవుతుందా అవును కదా ఇక్కడ కర్మ జ్ఞానికి అజ్ఞానికి కర్మ జ్ఞానికి ఉద్యోగం అకర్మైపోతుందా అది ఎక్కడ అలాగే అర్థమవుతుంది అని కోరు నీ చెప్పిన ఆర్గ్యుమెంట్ తప్పు జ్ఞానము అజ్ఞానము దీన్నే వెరీ బిగ్ డిఫరెన్స్ చాలా బిగ్ డిఫరెన్స్ ఎంత డిఫరెన్స్ అంటే నేను ఊహించండి ఒక జ్ఞాన దగ్గరికి వెళ్ళి జ్ఞానంలో వాళ్ళంతా పిల్లలు పుట్టారని చెప్పారు అంటే ఆయన అన్నాడు అయ్యే కావాలి అదేమయ్యా పిల్లలు పుట్టారని వాళ్ళు పుట్టుకోవడం చేసుకుంటుంటే అయ్యే బాబు ఉన్నాయని ఏమి కన్నా నేను గారు అన్నాను ఎవరైనా నీదని నేనంటే కాదు మహాత్మ నీకు చెప్పండి ఎందుకన్నాను పాపం వాడు ఈ జగత్తులో వచ్చేలా దీన్ని వాడు ఎన్ని పడాలో ఇప్పటి నుంచి రెండు మూడు ఏళ్ళు ఈ గ్రూప్ యాంటీజన్ పోలియో ఈ మందు మీద వేసుకుంటే లేకపోతే ఆ వాటిల్లో ఏదైనా రోగం వస్తుందంటే వాడు ఎందుకు తెలిసి రాకుండా అయిపోతారు ఆ మందులు మీద వేసుకుంటే వాడు బాగా ఉంటే ఇంకా ఆ తర్వాత కేజీ వన్ కేజీ టూ అని చెప్పేసి దీన్ని ఏమో రాత్రి చేసేసి హోస పెట్టేస్తూ ఉంటారు సో ఆ తర్వాత మీరేమో స్కూల్లో జాయిన్ తర్వాత ఓ పాటలు పెరగడానికి ఎందుకు రా తొందర ఎదగడానికి ఎందుకు రా తొందర ఎదుటి ఏమో ధరిస్తాం మీ నాన్న ధరించాడు మీ తాతను ధరించాడు మీ ఎవరికన్నా పిల్లవాళ్ళు ఉండితో హ్యాపీగా ఉంటారు ఎదిగే ఉంటే మీ బతుకు దుర్భరం అయిపోతుందని ఒక పాట అలాగా మీరు ఎదుగుతారు ఎన్ని కష్టాలు పడతారో తర్వాత ఎన్ని కడితకాకులు ఉంటారో ఎన్ని కష్టాలు అని ఆయన దృష్టి ఆయన దృష్టి వెళ్ళి అలా నా వాళ్ళు స్వర్గస్థులైనట ఎందుకంటే ఈ గోడ ఈ ఇస్లాల సంసారం అక్కడితో వెళ్ళింది పాపం సుఖపడలేదు అని అంటారు కాబట్టి జ్ఞానం యొక్క దృష్టి లోక దృష్టికి పూర్తి విరుద్ధంగా ఉంటుంది అంటే మీరు ప్రేరణ ఇస్తే అలా మీరేమో మీరు అలా మాట్లాడలేదు మీరు అధారిటీ చేసుకుంటుంటే అది మాట్లాడతారు ఇదో హోల్ ఈ హోల్స్ బ్యాక్ అంటే ఇది ఎలా నిలిపితే బాగుంటుందో అలా కాబట్టి మీ ఆర్గ్యుమెంట్ తప్పు మీ దృష్టిలో లేదు కన్ను జ్ఞాన దృష్టిలో లేక మరీ లేక కన్నా దానికి దృష్టాంతం నౌ సత్య ఆయనకి దృష్టాంతాలు ఎలా ఉంటాయి చూడండి నాలుగు అగతిషు నగేషు ప్రతికూల గతి దర్శనాత్ వీడు పడవలో ఉన్నాడు మౌక్ష నవ్వు అంటే పడవ పడవలో ఉన్నాడు పడవలో వెళ్తున్నాడు నాలుగు ఎక్స్పెన్స్యా ఆ శబ్దం మీరు చదవచ్చు నవ్వు సో వకారాంత వకారాంత స్థితి కాలముక్తిలింగ నావ్ శబ్ద నవ్వు నావౌ నావహ అని ఉంటుంది నావి సత్రం అయిపోతుంది నావి గచ్చించాము అంటున్నారు కదా సో నౌక నౌకలో ఉన్నాడు అంటే పడవలో ఉన్నాడు నావి గచ్చించా పడవ వెళ్తాం తటస్థేసు తట అంటే జట్టు జట్టు మీద చెట్లు ఉన్నాయి నది తటస్థేసు నది ఆ చెట్లు ప్రయాణం చేస్తే కదులుతాయి ఆధ్యాత్మిక అక్కడే ఉంటాయి కానీ ప్రతి కూడా గట్టి భరించాను వీడికి ఎలా కనపడుతుంది అది వెనక్కి వెళ్ళిపోతుంది అని పాపం ఏమో నౌక దృష్టాంతం ఇస్తే కేరళానికి నుంచి ఇచ్చారు కనుక కేరళలో వాటర్ వేస్తూ వాటిల్లో పడవలో కూర్చుని చోటు ప్రయాణం చేయటం ఉంటుంది అంతేకాదు దృష్టాంతం ఇప్పుడు మనం రైలు ప్లాట్ఫామ్ దృష్టాంతం రైల్లో కూర్చున్నప్పుడు పక్క రోజు వెళ్తూ మనం వెళ్ళిపోతున్నామని నిజాన్ని గమనించారా మీరు స్థిరంగా ఉన్నట్టు పక్క రైలు మీరు వెళ్ళిపోతున్న ఆ రైలు బయలుదేరిందే నేను అనుకుంటా బయలుదేరలేదు ఇంకా అడిగే ఉంది అయినా అది గమనం బయలుదేరుతుంది ఇంకో ఇలా అలా ఆగి ఉండదు మరి ఏంటి బయలుదేరిన తరలి పక్క రైలు వెళ్తుందండి ఇంకో అప్పుడు మీరు రైల్లో వెళ్ళిపోతుంటే ఈ ఎలక్ట్రిక్ స్తంభాలు కనెక్ట్ వెళ్ళిపోతుంటాయి మీరు అలాగే స్థిరంగానే ఉంటారు మీరు ఎక్కడికి వాళ్ళు ఎలక్ట్రిక్ స్తంభాలు చేతులు ఇవన్నీ కనెక్ట్ వ్యాయామంగా వెళ్ళిపోతారు అంటే ఇప్పుడు అకర్మని కర్మ ఉందా లేదా అగతికు గమనాన్ని ప్రతికూల గతి దొరుకుతున్నారు ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్ళిపోతున్నట్టుగా కనపడుతుందా లేదా కనపడుతుందా తర్వాత ఇంకోటి ఇస్తాను సో అకర్మని కర్మ కర్మకి దృష్టి ఎగ్జాంపుల్ అది అకర్మని కర్మ కథలని చెట్లు కదులుతున్నట్టుగా కనపడుతుంది తర్వాత ఇప్పుడు కర్మని అకర్మ దెబ్బ దృష్టాను దీవేషు చక్షుషా అసన్ని దృష్టేషు చక్షు జనసంఘేషు భావదర్శన పర్వాలేదు ఇప్పుడు అది వెంటనే తర్వాత ఇప్పుడు కొంతమంది ఉన్నారు పది మంది ఉన్నారు వాళ్ళు దూరేసి దూరంలో ఉన్నారు దూరంలో అంటే చక్షుష అసన్ని దృష్టి కంటితో చూసి వీడు వీడు వీడు అని అలా స్పష్టంగా ఇండివిజువల్ గా చూడడానికి వీడు లేకుండా చాలా దూరంలో ఉన్నారు యక్షుష అసంతి దృష్టి కానీ యక్షుష అసంతి దృష్టిషన్ ఉండకూడదు యక్షుష అసంతి దృష్టిషన్ ఉండాలి యక్షుషో అసంతి దృష్టిషన్ ఉందా చక్షుష ఉందా చక్షుష అసంతి దృష్టిషన్ విషయం తెలుస్తున్నాను నేను ఉంటే విభక్తి మాకు విభక్తి కూడా మీరు ఉండాలి కదా సన్నిధిస్తే అప్రోక్షేసి తదేవ సన్నిహిస్తే విషయ సమస్యని సామాన్య సన్నిహితాలు తెలిసిన ఓకే ఇది కూడా ఏం రాయలేదు సో దూరంగా ఉన్నారు పది మంది దూరంగా చాలా దూరంగా ఉన్నారు ఎవరు ఈ పది మంది అంటే చరిత్ర పవిత్రాది జనసన్నిహేతు అనే పదం ఉంది వెల్లమూడవ వ్యాఖ్యానంలో కూడా ఉంది అంటే ఆ ప్రతిలో ఉంది ఎవరంటే చైత్రుడు మైత్రుడు మొదలైన పది మంది యొక్క గ్రూప్ అది సంఘం ఒక గ్రూప్ దూరంగా ఉన్నారు దూరంగా ఉన్నారు ఇప్పుడు వాళ్ళు స్థిరంగా ఉన్నట్టు కనపడుతున్నారు వాళ్ళు నడుస్తూ ఉంటారు ఇప్పుడు మీరు రైలు వస్తుందా ఎప్పుడైనా ప్లాట్ఫామ్ ఎగ్జిక్యూటివ్ దూరంగా చూసా చూస్తే రాత్రిపూట రైలు వస్తుందా దీపం కనపడుతుంది హెడ్ ల్యాండ్ కానీ మీకు ఎలా కనపడుతుంది అక్కడే నిలబడి ఉన్నట్టుగా ఉంది కానీ అది నిలబడి లేదు వస్తుంది అంటే కొంచెం దగ్గరికి వచ్చేసిన తర్వాత నడుస్తున్నట్టుగానే కనపడుతుంది నిలబడి ఉన్నట్టుగా కనపడుతుంది చాలా దూరంలో ఉన్నప్పుడు మీరు చూడాలి చూస్తే అక్కడ నిలబడిందని రైలు అని అనిపిస్తుంది అది నిలబడలేదు అది వస్తుంది కొంచెం స్లోగా వాళ్ళు ఫాస్ట్ గా వస్తున్నా కూడా ఒక్క మనసు టూ త్రీ సెకండ్స్ నిలబడి ఉన్నట్టుగా మీకు అనిపిస్తుంది అప్పుడు కొంచెం దగ్గర వచ్చిన తర్వాత దాని మూవ్మెంట్ అని నేను చూడగలను అలా దృష్టాంతం కాబట్టి ఇప్పుడు దీని దృష్టాంతం ఏంటి కర్మని అకర్మ దృష్టాంతం అంతకుముందు దృష్టాంతం ఏంటి అకర్మని కర్మ ఉన్నాయా లేదా అంతే కాబట్టి కర్మ కర్మగా ఎక్కడ కర్మ కర్మగానే ఉంటుంది కానీ అకర్మ అనేది అనే అనే ఆర్గ్యుమెంట్ కుదరదు ఇది హ్యాపీ ఏమీ అకర్మణి కర్మదర్శనం కర్మణి అకర్మ విపరీత దర్శనం విధంగా ఇక్కడ కూడా ఈ సందర్భంలో కూడా లోకంలో కర్మ లేని చోట కర్మను చూసుక ఉదాహరణకి నేను యొక్క యథార్థ స్వరూపంలో కర్మ లేదు కానీ నేను నేను కర్మను చేయుతున్నాను అని అహం భవమి అని అంటారు అకర్మని కర్మని దర్శిస్తున్నారు లోపల అజ్ఞానం అలాగే విపరీత దర్శనం కర్మ అంటే అకర్మ నేను ఏ పని చేయను అన్ని మానేశాను అని అంటారు కానీ వాస్తవంలో వాడు పనిని చేస్తూనే మానేయడం కూడా ఒక పని కాబట్టి వాడు కర్మలో అకర్మని చూస్తున్నారు కాబట్టి లోకంలో ఇటువంటి విపరీత దర్శనం ఉంది येन संस्यते कर्मण्यकर्मयस्तस्येत् ఇత్యాది కాబట్టి లోకంలో ఉన్నటువంటి విపరీత దర్శనాన్ని తొలగించడం కొరకై శ్రీకృష్ణుడు ఈ శ్లోకాన్ని మొదలెట్టి కర్మయ్య మంచిది మీకు అర్థమవుతుందా కన్ఫ్యూజింగ్ గా ఉందా తర్వాత అత్యంత విపరీత దర్శన భావితతయా ఆయన అంటారు ఆయన అంటున్నారు ఈ విద్య అలా సాగదీస్తున్నామండి అని అనుకోకండి మీరు ఈ విషయాన్ని ఇలా చెప్పాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఎన్ని క్షణికాలకి సమాధానాలు చెప్తున్నా ఒక్క ప్రతివచనమతి ఒకసారి కాదు సమాధానం చెప్తా ఆత్మ సత్త అనే మాట ఒకసారి కాదు చెప్తా సాధించాలి విగ్రహం నేను చెప్తాను మీకు ఇచ్చేమో నే తపస్వామికి నేను చెప్పలేదు సో ఎంత చెప్పండి మనిషికి మళ్ళీ తక్కువనే అర్థం చేస్తాను ఎంత చెప్పినా నేను కర్మ దేవదూతను పాఠం చెప్పాను నేను చెప్తున్నాను దాంట్లో ఆత్మస్వరూపము అసత్వం సాంఖ్యం కదా సాంఖ్యం ఏ ప్రధానంగా ఉంటుంది దేహాదుల కంటే విలక్షణమైన ఆత్మస్వరూపాన్ని చాలా బాగా ప్రతిపాదన చేస్తారు ఇంట్లో ఆత్మకర్త అనే విషయాన్ని చాలా దృఢంగా చెప్తాను నేను అలాగే గంటల దగ్గర పాఠం చెప్పి చెప్పి చెప్పి వీళ్ళందరూ తెలుసుకున్నారు నేను సంతోషించబోతుంటే ఒకళ్ళు లేచి నేను ఆకర్షణలో ఉన్నానండి నేను చేసుకుంటున్న కర్మలు కావాలి అయితే ఈ కర్మలు చేయాలని చాలా ఆశ్చర్యలేదంట అంటే ఇలా ఉండదు మళ్ళీ మొదటి ఆ మొదటి కూడా ఎలా వస్తాడు కొంచెం కొంతమంది బంధ స్వాధ్యాయులు ఉంటారు వాళ్ళకి అర్థం కాదు ఇది తెలియదు ఏంటండి నేనేమో తొమ్మిది నుంచి లేచి సీట్లు పెట్టుకుని నేను ఏమీ చేయట్లేదు వీడియో చెప్పాను ఇలా ధనత్వాన్ని చేసి ఏ పాఠం చేసినా వాళ్ళు అర్థం చేయడానికి ఉపయోగపడతారు తప్పిస్తే మార్కెట్కి వెళ్ళి పూర్వం తీసుకురావడానికి మనకొస్తారు తప్పింది ఆత్మస్వరూపము కష్ట కాదైతే ఎదురుస్తుంది మనస్సు బలం ఉంటారు అలాంటి కాదు చాలా బుద్ధిమంతులు ఇతనికి ఉన్న సమస్య ఏంటండి మీ కొంత మందికి ఉన్న సమస్య ఇతనితో పర్టికులర్ కొంతమంది సమస్య వాళ్ళు బిజీ ఉంటుంది ఏదైనా అండర్స్టాండింగ్ అంటే రాజ్యం బట్ వారికి ఒక ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం ఏంటంటే అభిమానం ఈ కర్మలన్నీ నేను చేసి వాళ్ళు నేను నేను చేయాలి అని ఒక అభిమానంలో ఆ అభిమానంతో వాడు ఏమంటారంటే ఈ ఆత్మ అసంతా అంటే మరి he will not willing to ఆ తర్వాత ఒకసారి లేచి నన్ను తీసుకెళ్ళి అంటే వాళ్ళు ఎంత ఫ్రీ కలిసి మోషన్స్ లో ఉంటారు ఒక ఆయన లేచి నన్ను అడిగారు అవునండి నేను కష్టపడతానా కాదంటాను అంటే నువ్వు నీ యథార్థ స్వరూపంలో కర్తృత్వం లేదు నువ్వు కష్టం కావు అదే చెప్పాలి నేను కూడా లభిస్తాను మరైతే ఈ సేవాకార్యం నన్ను చేయమంటారా వద్దంటారా కష్టకర్తీయం చేయడం చేయమంటారా వద్దంటారా అని అడుగుతాడు అని ఎప్పుడు అడుగుతాడు మీరందరూ సేవ చేయండి అని అంతకుముందే ఒక ఆయన లెక్క ఇచ్చి వెళ్ళాడు అప్పుడు నేను వచ్చి తర్వాత పాలు తీసుకుంటే నన్ను ఇప్పుడు నేను నువ్వు కష్టం కావాలా నువ్వు ఇక్కడ సేవ కార్యం చేసి నువ్వు కష్టం కావాలి నేను చెప్పాను అనుకున్నాను అక్కడికి ఇలా చెప్పారా కాబట్టి నీకు సందాయం నేను ఏమన్నాను నేను ఆయన విద్వాన్ని నేను స్టేట్మెంట్ నేను కష్టమే చేయండి అంటే మీ తలలో ఏమండి నేను కష్టమే ఉంటానా అని మళ్ళీ వీళ్ళు సో అసకృత ఉత్త ప్రతి విషయం ప్రతివచనానికి అసకృత అంటే అనేక పర్యాయాలు అనేక పర్యాయాలు ఈ ఆత్మయంలో కర్తృత్వం ఉన్నదా లేదా అనే విషయాన్ని శక్తికి చేపట్టి అనేక పర్యాయాలు దాన్ని ఎంత క్లియర్ చేసినా మళ్ళీ ఎవరో కొల్ల పెడుతూనే ఉంటాడు దాంట్లో పోలవరం ప్రాజెక్ట్ లాగా అది ఎక్కడికి సెటిల్ అయ్యింది కాదు ఈ పోలవరం ప్రాజెక్టు మంచిగా కావాలని యాభై ఏళ్ల క్రితం సర్వే చేశారు సర్వే చేసి మంచిదని నిర్ధారణ చేశారు ఎవరు గదవాడ గోపాలరెడ్డి గారు చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు మంచిదని దానికి ఒక రిపోర్ట్ అక్కడి నుంచి వచ్చింది మళ్ళీ ఇప్పుడు కొత్తగా చెప్పి అయింది మంచిగా కాదా ఏం చెప్పి ఏమి చెప్పి కాదు అసలు ఉత్త ప్రతివేదన అనేక పర్యాయాలు ప్రశ్నకి సమాధానాలు చెప్పడం అయింది అయినా కూడా లోక అంటే మనుష్య అనర్థం మానవుడు ఎలా ఉంటాడంటే అత్యంత విపరీత దర్శన భావితతయా ఇది సుతరాము విపరీతంగా విరుద్ధంగా సత్యానికి విరుద్ధంగా చూడడానికి వీరు వాసన వాసకి గ్రహించారు సత్యానికి విరుద్ధంగా దర్శించడానికి వాళ్ళ తరలు కట్టిన అజ్ఞానంలో ఉంటారు నేను కష్టమే నేను అజ్ఞానంలో ఉంటాను నేను కష్టమే ఉంటాను నేను వేదాంత పండితులు ఉన్నాను ఆయన ఉన్నారు అహం కలవు కర్తృత్వం ప్రసంగం వస్తే నేను కష్టమే ఉన్నాను నేనున్నాను అవేతనే వీళ్ళలా ఉంటారు వీళ్ళలో ఉన్నారంటే నేను అర్థం మీరు వేదాంతంలో అర్థం అకష్టాన్ని మీరు చాలాసార్లు చదివి పాఠాలు చెప్తూ ఉన్నారు కదా మీరు నేను కష్టంగా ఉంటారు ఏంటి అని నేను అంటే ఆయన అంటారు అమ్మాయి పాఠం లేదు జీవితం లేదు అంటే నేను నాకు తల తెలియదు అంటే అప్పుడు నేను అంటే నేను ఏంటంటే పాఠంలో సత్యం పాఠంలోనే ఉండాలి జీవితంలో ఉండకూడదు అలా నీ అభిప్రాయం అదే కదా నేను చెప్పిన తర్వాత ఏం పోదు యాకరణ పాఠం అంటే కొన్ని ఉంటుంది వ్యాకరణ పాఠం కూడా కాదే ఇది ఆత్మస్వరూపానికి సంబంధించిన పాఠం జీవితానికి సంబంధించిన పాఠం పాఠం లేదు జీవితం లేదంటే ఈ పాఠం లేదు జీవితం లేదు కాదు వ్యాకరణ పాఠం లేదు జీవితం లేదు అది ఎందుకంటే వ్యాకరణంలో ఉన్న ప్రయోగాలు మనం ప్రయోగించాలంటే ఎవరికీ అర్థం కాదు అక్కడ ఉన్న ఆ పదాలే ప్రయోగిస్తే ఎవరికీ అర్థం కాదు కాబట్టి జీవితంలో వాళ్ళకి అర్థమైన భాష మాట్లాడతాం వ్యాకరణం వ్యాకరణం వాళ్ళ ప్రభుత్వం రాసేది దానికి అర్థమైన జీవితం ఎక్స్ప్రీషియట్ కానీ వేదాంతం దగ్గర కూడా గీత దగ్గర కూడా అదే భాష మాట్లాడేది ఏంటంటే ఎవరితో కాబట్టి అత్యంత విపరీత దర్శనానికి భావిక అంటే సంస్కార వాసిక అది ఇందులోకి మూట కట్టినట్లయితే బొమ్మలో ఆ వస్త్రం ఎంతలా అయితే ఇందు వాసన తప్పేస్తుందో వీడు అలా అజ్ఞాన భావనకి అజ్ఞాన దర్శనానికి అంటే తప్పుగా తెలుసుకోవడానికి బాగా అలవాటు పడుతున్నాడు మోముహ్యమాన మంచి అందమైన ప్రయోగం పునః పునః మోహం ప్రాప్తమవుతుంది అని అర్థం మోముహ్యమాన అంటే సో మళ్ళీ మళ్ళీ అగైన్ అండ్ అగైన్ ఆ దివ్యుడవటం మోహాన్ని అంటే ఉన్నదాన్ని తప్పుగా తెలుసుకోవడానికి మీకు అలవాటు పొందుతారు అత్యధికమైన మోహాన్ని కలిగి ఉంటారు దీనికి ఈ బలాలకి తెలుగు వారు ఏం చేస్తారంటే అత్యంత జ్ఞాన మిథ్యాజ్ఞాన సంస్కారవత్యైన అని చెప్పారు ఆ భావికతయా అంటే సంస్కార సంస్కారవత్యైన వాసనాన్ని అన్నాను వాసనాన్న సంస్కారన్నా ఒకే అత్యంతము తప్పుగా తెలుసుకునే వాసనలతో నిండి ఉంటాడు కాబట్టి అంత మోహంలో ఉంటాడు ఓకే ఏమవుతుంది శ్రుతమతి అసకృత్తత్వం విస్మృత్య విస్మృత్య విష్టా ప్రసంగం అవతార్యావతార్య చోదయతి ఇది పునరుత్తరమాహ భగవాన్ ఇంతకుముందు శ్రీకృష్ణుడు చాలా చెప్పాడు సో నవద్వారే దేహి నైవ పూర్వం కారయం ఆ శ్లోకంలో నైవ పూర్వం కారయం సో ఆప్తే కర్మను ఆత్మ చేయదు ఆత్మ చేయించదు ఒకవేళ చేయకపోయినా చేయించవచ్చు రాదు చేయదు చేయిస్తారు చేతి కర్తృత్వం ఉంటారు అంటే ఇండైరెక్ట్ గా అది ఉంటుంది డైరెక్ట్ గా ఉండదు ఇండైరెక్ట్ గా ఉంటుంది అలా ఏమైనా ఆత్మ ఉందా అంటే అలా కూడా లేదు సో నా సంతి నహన్యతే ఆత్మ కర్మ చేయదు కర్మం చేయదు ఆత్మ ఎందు కర్మ చేయబడదు ఉభౌ పౌన విజానీత నాయం హంతి నహన్యతే ఎవరైతే ఆత్మ కర్మ చేస్తుందని కానీ కర్మను చేయిస్తుందని కానీ ఆత్మస్వరూపంలో కర్మ చేయబడుతుందని కానీ అంటే ఎవరివారు వచ్చి నన్ను హత్య చేశారు అని మీరు అనుకుంటే మీరు బాగుంటారు వాడు మిమ్మల్ని హత్య చేయలేదు మీరు హత్య చేసేదని మీరు బాగుంటారు మీరు ఎగ్జామ్ చేయండి ఈగో రెస్పాన్సిబిలిటీ నేను సెంటర్ రెస్పాన్స్ కావాలని చెప్పాను ఇన్స్టెడ్ సెంటర్ నుంచి ఈగో సెంటర్ నుంచి రెస్పాండ్ అవ్వడం మానేసి ఈ వీడు నన్ను హత్య వీడు చేసిన హత్య ఏంటిది అని మీరు కనుక టోటల్ అటెన్షన్ దాన్ని మీరు పే చేసి పరిశీలిస్తే he will notice you won't feel any hurt you won't feel any hurt మీరు హర్ట్ ఫీల్ అవ్వాలి మీరు హత్య ఫీల్ అవడానికి చాలా సందర్భం ఉంటుంది లోకంలో చాలా మంది ఫీల్ అయ్యే చోట మీరు ఫీల్ ఎందుకంటే ఆత్మని హత్య చేయడం సంభవం కాదు బికాజ్ ఆత్మ ఎందుకు కర్మ చేయలేరు అసలు ఆత్మ కర్మ చేయలేదు నాయన సంతి నహంతి సో ఈ విధంగా ఎన్నోసార్లు మనం ఆత్మ అసత్త చాలాసార్లు ఇంతకుముందు చెప్పడం అయింది అయితే అసతృతత్వం శృతం అది తత్వం అంటే యథార్థం ఆత్మస్వరూపం యొక్క యథార్థాన్ని నిసార్లు విన్నా కూడా వీడు మర్చిపోతూ ఉంటాడు విస్మరిస్తే విస్మరిస్తాను మళ్ళీ మొదలు చేస్తూ నేను కష్టమే అని అంటాను నేను మళ్ళీ మళ్ళీ మొదలు చేస్తాను లేదు ఈ పాఠం చెప్పి ఎగరం కావాలి నేను ఏదో పాఠం చెప్పాను పాఠం కర్మలు ఈ కర్మలో కర్మలు పాఠం చెప్పాను పాఠం చెప్తే అక్కడ ఆ రోజు ఏదో కర్మ చేశాను ఏదో వీడియోలో చేశారు ఏదో పాటలు ఇస్తూ అండి కామనాలని ఇది పెట్టండి ఆత్మ కర్త కాదని ఇలాంటి పాఠం మేము ఇలాంటి పాఠం చెప్తే ఇదే పాఠం ఇస్తాం అదే పాఠం చెప్తూ ఉంటాం కదా చెప్తూ ఉంటే ఆ పాఠం అయిపోయింది పక్కనే దేవాలయం ఉంది అక్కడ ఏదో కర్మ చేశారు కర్మ చేస్తే వీళ్ళందరూ వెళ్ళి ఇక్కడ కూర్చుంటారు ఏం తప్పే ఉంది నన్ను నేను కూడా కూర్చుంటాను ఇలా ప్రసాదం తీసుకుని వస్తాను నేను ఉంది వెళ్ళి చేసేస్తాను అంటే ఆయన ఒక స్టూడెంట్ లేచి ఇప్పుడు వాళ్ళు అక్కడ ఇంకా చూసుకోలేదు ఇంకా వాళ్ళందరూ అక్కడే కూర్చుని ఉన్నారు ఇప్పుడు వాళ్ళు చేసిన కర్మ ఉంది అది కామ్య కర్మ కాదా అని అందుకే నేను చెప్పాను నాకు తెలియదు నిజంగా నాకు తెలియదని చెప్పాను అదేవిధంగా నాకు తెలియదు ఉన్నారంటే మీకు తెలియదు ఇందాక మీరు పాఠం చేస్తారు కదా మీకు తెలియకూడదు నేను చెప్పిన పాఠం మీరు విన్నాను కదా మీరు చెప్పండి అది కామ్యకర్మ కాదు అదే ఆ తర్వాత వ్యక్తిగతంగా కలిసి నన్ను అడిగాను మీరు మీరు అలా చెప్పారు నేను అన్నా మీరు చెప్పండి ఇప్పుడు మీరు చూసిన కర్మ కామ్యకర్మ ఏ కర్మ మీరు పాఠం ఉన్నారు కదా చెప్పండి అంటే కామ్యకర్మ మరి ఎందుకు అడిగారు అంటే నేను సుఖంగా ఉన్నా మీకు ఇష్టం లేదా నా ఇష్టం లేదు కొత్తపడేదాకే మీరు దేవరాస్తుంది నేను అలా పడుతున్నాను నేను వెంటనే ప్లేటుకి రాయిస్తాను ఏం చేస్తారు వాళ్ళు సంతోషిస్తారని తెలిస్తే అది చాలా యోగ్యమైన కర్మ గట్టిగా ఉపన్యాసం చెప్తూ అసలు వాళ్ళకి సంభావం చేసిన అవసరం పోతారు నో వాటర్ ఇప్పుడు కాబట్టి మీరు తెలుసుకుని అవగాహన చేసుకుని దాని ప్రకారం ముందుకు అడుగు వేయాల్సింది సో విష్ణుత్య తెలుసు మనిషి ఎప్పుడు మరిచిపోతూ ఉంటాడు ఎప్పటికప్పటికే తరగడుపు ఎందుకు తరగడుపే ఎప్పటికప్పుడు మరుపు మరిచిపోయి మళ్ళీ మళ్ళీ కొత్తగా ప్రారంభం ఆత్మ నేను కాస్తాను అని మొదలుపెట్టారు మిథ్యా ప్రసంగం అవతార్య అవతార్య ఒక ఆయన అన్నారు కర్మఫలం అంటే తప్పే అన్నాను నేనన్నా నువ్వు పెద్ద ఆర్గ్యుమెంట్ చదివితే నాకు ఓపిక లేదు నువ్వు గీత శ్లోకం చదువు అక్కడ ఏముందో నాకు కర్మఫలాన్ని తప్పుకోమని చెప్పాడా వీరికి ఏమని చెప్పాడా నీవు నువ్వు ఎవరో చెప్పారు వీరికి ఎవరో చెప్పారు మెజారిటీ ఇలా ఉంది అలా ఉంటుంది మీ సంస్కృతం చదువులకు జరుగుతున్నావు కదా వీడు కొన్ని అత్యాసి లేదు జర్మనీ వాళ్ళకి అయితే ఆ పదాలే అర్థం కావు మనకి ఆ పదాలు అర్థం కాదు లేదు స్థలం అంటే మీకు నాకు తెలియదు దాంట్లో నేను తెలుస్తూ ఉంటుంది నా మొహం చూస్తే తెలుస్తూ ఉంటుంది నేను చెప్పు కర్మణ్యేవాధికారస్తే అని ఉంది కర్మని ముందు మా పెట్టలేదు వద్దు అని పెట్టలేదు స్థలం దగ్గర ఉద్యోగులు ఏం పెట్టేయడం నెగిటివ్ పార్టిసిపెంట్ పెట్టేయడం లేదా మా ఫలేషు ఇంకైతే కదాచన అని దాని మీద బలంగా ఒక ఇంటికి కూడా మనకి ఎక్కడికి కూడా స్థలం మీద నువ్వు పెట్టుకోవచ్చు అని చెప్పారు ఆ ఒక్క శ్లోకమే కాకుండా ఇలాంటి శ్లోకాన్ని ఇరవై చూపిస్తాను ఇరవై ఎస్టు కర్మ ఫలత్యాగి సత్యాగీయతే పద్దెనిమిదోధ్యాయంలో సంతోషంలో త్యాగి ఎవరు ఎస్టు కర్మఫల త్యాగి దాన్ని త్యజించి కర్మఫలాన్ని ఎవరు త్యాగం చేస్తారో కాబట్టి నేను కర్మఫలాన్ని పట్టుకోమని చెప్పారా మీరు పెట్టమని చెప్పారా కర్మజం బుద్ధి యుక్తాహి ఫలం తత్వా మనీషిణ రెండో అధ్యాయంలోనే ఉంది మనీషిణ బుద్ధియుక్తాహ మనీషిణ బుద్ధున్న బుద్ధి యుక్తాహ అర్థమే కదా బుద్ధి ఉన్నటువంటి అంటే జ్ఞానం ఉన్నటువంటి మనిషి ఆ విద్వాంసుని ఏం చెప్తారు కర్మజం ఫలం త్యక్వ కాబట్టి కర్మ ఫలాన్ని పట్టుకోవడం చెప్తున్నాడా విడిచిపెట్టుకుని చెప్తున్నాడు తిరిగి చెప్తున్నాడు అంటే అది ఎలా కుదురుతుందండి ఎంత అడుగుతుంది గీతాచార్యుడు కర్మఫలాన్ని విడిచిపెట్టమని చెప్తూ ఉంటే అది ఎలా కుదురుతుంది కుదురుతుందంటాడేంటి అది ఎలా ఉంటుందో మనం తెలుసుకోవాలి ఏదో స్ట్రైవ్ ఏదో స్ట్రగులేదు అది ఎలా కుదురుతుంది అనుకోవాలి తప్పు దాన్ని కుదుర్చుకుని ఉపాయం చూసుకోవాలి నువ్వు నెగ్లెక్ట్ చేయడం మానేస్తే నువ్వు అడ్డు కట్టడం మానేస్తే ఎలా కుదురుతుందో నేను చెప్తాను నువ్వు ఎప్పుడైతే అది ఎలా కుదురుతుందనే ప్రశ్నలో దాన్ని అబ్జెక్ట్ చేస్తున్నావు నెగ్లెక్ట్ చేస్తున్నావు అనే యాటిట్యూడ్ మీద ఉందంటే నేనేం చెప్పను ఎందుకంటే నెగిటివ్ అని చెప్పడం కదా వాడు ఆల్రెడీ ఫిక్స్ చేసి కూర్చున్నాడు కర్మఫలం ఎందుకు దానిలో అభివృద్ధి ముందే విశ్లేషించిన వాళ్ళు మీరేం బాధిస్తారు మిథ్యా ప్రసంగం అవతార్య అవతార్య శోధయతి మరి ప్రశ్న వేస్తూ ఉంటాడు శోధయతి అంటే ప్రశ్న వేస్తాడు శంకర్లు ఎలా మాట్లాడతారు శోధన అంటే ప్రశ్న ఎవరు ప్రశ్న వేస్తాడు తప్పుడు లాజిక్ని ముందుకు తోసి మిథ్యా ప్రసంగం అవతార్య అవతార్య ఎన్నిసార్లు సమాధానం చెప్పినా ఎన్నిసార్లు ఎంత స్పష్టంగా బోధించినా మళ్ళీ తప్పుడు ప్రసంగాల్లో తప్పుడు లాగిస్తునే పట్టుకొచ్చి దాన్నే ముందుకు పుష్ చేసి పుష్ చేసి అవతార్య అవతార్య మళ్ళీ ప్రశ్న వేస్తూ ఉంటారు ఆత్మకర్త ఎలా అవుతుంది ఆత్మకర్త కాకపోతే మరి ఏమవుతుంది ఆత్మకర్త కాకపోతే మరి వేదంలో కర్మలు ఎందుకు చెప్పారు సోమే గీత అని ఎందుకు చెప్పారు వంద సార్లు చెప్పారు ఈ ప్రశ్నకి సమాధానం అయినా కూడా వాడు మళ్ళీ కళ్ళ కింద పుస్తకం వేస్తూనే కాబట్టి నేను వాళ్ళు ఇంటికి చేయాలా వాడు వినడానికి సిద్ధంగా ఉన్నట్లయితే ఓపెన్ మైండ్ తోటి వినడానికి సిద్ధంగా ఉన్నట్లయితే మళ్ళీ చెప్పవద్దు మాట పునరుత్తరమాహ భగవా పునఃపునః అని కూడా ఉందా మా పుస్తకంలో ఒక్క పునఃలో ఉంది పునఃపునః ఉత్తరమాహ భగవా మళ్ళీ అలా ఉండడమే బాగుంది ఎందుకంటే అంతటా చెప్తున్నాం రెండుసార్లు అభ్యాసం ఉంది కాబట్టి ఇక్కడ కూడా అభ్యాసం అభ్యాసంతోనే బాగుంటుంది మళ్ళీ మళ్ళీ భగవానుడు ఉత్తరాన్ని సమాధానం చెప్తారు ఎందుకు సమాధానం చెప్తారంటే రెండు కారణాలు ఒకటి వినియోగం ఓపెన్ మైండ్ ఉన్న ఉన్నవాడు అయి ఉంటాడు రెండు ప్రేమ కరుణ తప్ప ఇంకేం ఉండదు ఇంకే అలా ఒక పెద్ద ఆగ్రహంతో చెప్తున్నారంటే అదే పిచ్చోడని మీరు అనుకోండి కరుణ తప్ప ఇంట్రెస్ట్ ఇంప్రెస్ చేయాలనే దృష్టి అసలు ఉండనే ఉండదు పాపం మనం చెప్తే తెలుసుకుంటారని ఆత్మకర్త కాదు అని తెలుసుకుంటే ఈ అహంకారం ఒక్క శాతం తగ్గినట్లయితే దాని ఇంటెన్సిటీ ఒక్క పిసలు తగ్గితే వీళ్ళు కృతార్థులైపోతారు హ్యాపీగా జీవిస్తారు ఉన్న జీవితాన్ని హ్యాపీగా జీవిస్తారు లైట్ గా లైట్ అయిపోతారు బౌలు తీసేస్తుంది విజ్ఞాన బౌలు మోస్తున్న వాళ్ళు ఎక్కువ మూట తీసి పెట్టారనుకోండి పది మూటల్లో మూట తీశారనుకోండి వాడు ఎంత లైట్ ఫీల్ అవుతాడు ఆ మాత్రం సేవ మనం చెయ్యాలి అనేటువంటి తరులతో చెప్తారు తప్పిస్తే సో దాని వెనకాల ఉండే స్పిరిట్ అది తర్వాత దుర్విజ్ఞేయత్వం ఆలక్ష్య వస్తున ఇంకొకటి ఉందండి దాంట్లో ఆయుధంగా కూడా ఉంది మీరు ఓపెన్ మైండ్ ఉండి మీకు శ్రద్ధ ఉన్నప్పుడు కూడా ఆ వస్తువు యొక్క తత్వం తెలియడం కష్టం పునః ఆలక్ష్య అది కూడా మనసులో పెట్టి భగవానుడు సమాధానం చెప్తుంది ఎందుకంటే దాంట్లో రెండు ప్రక్రియలు ఉంటాయి వివేక ప్రక్రియ సర్వాత్మ ప్రక్రియ రెండు సో వివేకం చేసేప్పుడు అంటే ప్రారంభంలో వివేకం ఇస్తాం కొంచెం వీరు అడ్వాన్స్ అయ్యాక సర్వాత్మ భావం సర్వాత్మభావంగా గమనిస్తానంటే మీకంటే భిన్నంగా ఏది లేదు రెండవది లేదు ఆత్మావా ఇదం సర్వం ఇదం సర్వం యదయం ఆత్మ అని ఈ విధంగా ఆత్మ కంటే భిన్నంగా రెండవది లేదు అది ఫైనల్ గా ఆ స్థితికి వస్తారు సర్వాత్మభావం అనే స్థితికి వస్తారు కానీ ప్రారంభంలో ఆ మాట చెప్పండి ప్రారంభంలో ఆ మాట చెప్తే వీడు దాన్ని చాలా శాక్టివ్ గా అప్లై చేస్తారు డర్టీగా అప్లై చేస్తాడు ఉదాహరణ ఏం చెప్పుకుంటారా ఒకతను పెద్ద ఆయన పెద్ద అంటే మిడిల్ ఏజ్ కొంత హెవీ ఫెయిర్ ఐస్ క్రీమ్ తింటున్నాను ఐస్ క్రీమ్ తింటుంటే రండి స్వామికి ఐస్ క్రీమ్ తీసుకోండి నాకు కూడా ఆఫర్ చేయబోయాను ఆఫర్ చేయడం ఐస్ క్రీమ్ తీసుకున్నా స్వామికి అంటే నేను వద్దాను వద్దంటే కొంచెం ఇష్టపడరు ఆల్వేస్ నేను ఎందుకు వద్దంటానికి తీసుకున్నానంటే వద్దండి నేను ఐస్ క్రీమ్ తినను అంటే మరీ తీసుకొస్తేనే చెప్తాను లేకపోతే నేను ఐస్ క్రీమ్ తినను ఏదో ప్రిన్సిపల్గా వద్దుతుంది అలా ఉండదు మరీ తీసుకొచ్చి వద్దండి నేను తిన్నది అది నాట్ ఇంట్రెస్ట్ అంటే వై అంటే ఆరోగ్యానికి అంత మంచిది కాదు నేను అంటే ఆయన హత్య హస్తేత ఏం మాట మాట్లాడతావా సర్వం కల్పితం బ్రహ్మ ఐస్ క్రీమ్ కూడా బ్రహ్మే ఇలా ఉంటుంది అంటే చాలా డిస్టార్టెడ్ వర్షన్ ఆఫ్ థింగ్ అది వ్యక్తిని కూడా బ్రహ్మనే కాదన్నా కాబట్టి అది ముందు చెప్పాల్సిన మాట కాదండి ముందు ఏమని చెప్పాలి సో ఆ విధంగా మీరు ఆయన ఐటీ నుండి బ్రహ్మత్వాన్ని ఆపాదించారు ఇంకొకటి ఎవరికైనా తెలిసిన ఈ బాడీ కూడా బ్రహ్మే కదండి అంటాడు అంతా బ్రహ్మే కదా ఇది బ్రహ్మే అది బ్రహ్మే అలా ఐస్ క్రీమ్ తో సరిపెట్టాడు ఇంకో దానికి అన్వయిస్తారండి కాబట్టి అలాగా రాంగ్ గా అన్వయిస్తాం కాబట్టి సర్వాత్మ భావాన్ని ముందు పెట్టడం ముందు వివేకాన్ని చెప్తాం ఎక్కడైనా కూడా సందర్భాన్ని చెప్పి వివేకం చెప్తారు ఏమని చెప్తారు ఇప్పుడు దేహము నీవు కాదు అని అంటే అప్పుడు ఇది తేడా చూపిస్తున్నారు కదా తేడా చూపిస్తుంటే అంతా ఒక్కటే అనే మాటకు విరుద్ధంగా ఉన్నది కనిపిస్తుంది సో ప్రారంభంలో అలా ఉంటుంది నీవు దేహము కాదు నేను మనస్సు కాదు నేను నీ మనస్సు కాదు అని చెప్తాను నేను ఒకటి పాఠం చెప్తున్నాను పాఠం చెప్తూ you are not the body body the kshetra you are the knower of the kshetra you are not the body అని నేను చెప్తాను ఇక్కడ విద్యార్థి నా దగ్గరికి వచ్చి స్వామికి I'm not the body but the body ఇది అంటే నేను అవును నేను మాట్లాడాను బట్ శ్రీకృష్ణ అలా చెప్పలేదు శ్రీకృష్ణుడు ఏమన్నాడంటే క్షేత్రము ఇదం శరీరం కంటే క్షేత్రం ఒకే క్షేత్రం శరీరం చేశాడు క్షేత్రజ్ఞులలో క్షేత్రజ్ఞోవేసి సంప్రాహు క్షేత్రజ్ఞ క్షేత్రజ్ఞోవేసి సంప్రాహు క్షేత్రజ్ఞ ఇది తద్విధ ఆ దేహాన్ని తెలుసుకుంటూ ఉండేవారు క్షేత్రజ్ఞుడు అని చెప్పాడు క్షేత్రము క్షేత్రజ్ఞుడే చెప్పాడు తర్వాత చెప్పలేదు నేను ఏం చెప్పాను క్షేత్రజ్ఞాభిమాన్ విద్ధి సర్వక్షేత్రేంధారత అని ఈ క్షేత్రజ్ఞుని తీసుకెళ్లి పరమాత్మతో ముందుకెళ్ళాడు కానీ క్షేత్రం క్షేత్రజ్ఞుడే ఏం చెప్పాడు ఆ మాత్రం చెప్పలేను ఏదైనా ఇంతమంది నీరా లేవా అంటే ఏమైంది చూడండి I'm not the body but the body వ్యాయామం నేను అనేస్తే ఆల్రెడీ మీరు you have already neutralize the substitute చేస్తుంది ది స్పిరిట్ అసలు సబ్స్టిట్ చేస్తుంది డిసీట్ అయిపోయిందా లేదా అలా అన్నామంటే దేహాభిమానంతో అన్న మాట మహాత్ములు ఏమంటారంటే I'm not the body sir మీరు తెలియదు I not the body but body అయా అంటే టెక్నికాలిటీ కాదు ఈ బాడీ వ్యాయామం అనే మాట కూడా అంగీకారం కాదు ఇప్పుడు కూడా వాక్య రచన చేసేప్పుడు చాలా కేర్ఫుల్గా రచన చేయాల్సి ఇప్పుడు గాడిదే గుర్రము అనుకోండి గాడిది గుర్రం ఎందుకంటే గాడిద వేరే గుర్రం వేరే గాడిదే గుర్రము అనుకోండి ఒకవేళ అలాగే అంటే సమానాధికరణం చేసినది అంటే దాని వెనకాల బలమైన హేతు పెట్టుకుని సమానాధికరణాన్ని చేయాలి అంతేకాని అలా ఉంటే this is that that is this అని అలాగా ఐడెంటిఫికేషన్ చేసుకుంటూ పోతాం I am the I'm not the body ఇది ది బాడీ ఐఆమ్ అనుకోం ఏమని చెప్పాలంటే what you thought as body సర్వాత్మ భావంలో వచ్చేప్పటికీ what you thought as body is indeed not body ఇది ఈజ్ ఇండీడ్ ఆత్మ ఉంది అని అలాగే దాన్ని బాధాయాం సామానాధికరణ చేసి చాలా ఆ పరిస్థితి లేదు అంత లోతైన విచారం వచ్చినప్పుడు అలా చెప్పచ్చు అప్పుడు కూడా చెప్పరు అలాగే దేహో దేవాలయస్త జీవో దేవ సనాతన అని అప్పుడు అంతని కూడా బ్రహ్మలో కలిపేసే విధంగా సర్వాత్మభావంలో మీరు చెప్పచ్చు ఎందుకంటే దేవన్నీ చెప్పకూడదు దేవన్నే అంటే ఈ సందర్భంలో చెప్తాం దేవన్నని కాదు నాకు ఈ సందర్భంలో వివేక సందర్భంలో వివేకాన్ని చెప్పాలి బాడీ ఎందు వైరాగ్యాన్ని ముందు పొందాలి వారి యోనమ మీ స్వరూపము మీకు తెలిసిన తర్వాత బ్రహ్మగట్ట భిన్నంగా ఏది లేదని తెలుసుకున్న తర్వాత జీవో బ్రహ్మైవ నాపరహాన్ని మీకు తెలిసిన తర్వాత దేహం ఏమవుతున్నది అది కూడా బ్రహ్మలో అంతర్భాగం అయిపోతుంది దేవా దేవాలయం కూడా మీరు అనొచ్చు ఇప్పుడు కూడా అనొచ్చు కాబట్టి దీంట్లో వేదాంతాన్ని రాంగుగా అర్థం చేసుకునే వాళ్ళ సంఖ్య ఎక్కువ అయిపోయింది ఈ మధ్యకాలం ప్రాబ్లం సో వాళ్ళు కొంచెం అర్థం చేస్తారు మాకంతా వేదాంతం వచ్చేస్తున్నాం ఏంటంటే ఒక అహంకారంలో ఉంటారు ఒక దురహంకారంలో ఉంటారు ఓపెన్ మైండ్ చెప్పుకోరు ఎక్కువ అసలు వేదాంతంలో మీరు మనిషి వేదాంతంలో వాడు వాడు జీవించినంతకాలం ఓపెన్ మైండ్ ఉండాలి ఎందుకంటే ఆత్మవిచారానికి అయిపోయింది ఎక్కడా ఇది సంస్థాపనేది లేదు వేద యొక్క ఇది కూడా వేణుగణములని కథోపించుకుని ఉంటాడు ఈ ఆత్మస్వరూపాన్ని విదరిష్టంగా వాడు ఎవరు ఉన్నారు అసలు లోకంలో ఇన్ఫినిషన్ ఇట్ ఈజ్ ఆల్వేజ్ ఓపెన్ ఇలా ఓపెన్ గా పెట్టుకుని ఉండాలి కానీ నాకు తెలుసుకోవడం అనేటువంటి అహంకారం సుతరాలు దురభిమానం సుతరామే ఉండాలి ఎందుకంటే దుర్విజ్ఞానం ఆలక్ష్య వస్తున్న మనిషి వస్తులో కాలేసేటువంటి అవకాశం ఎంతో ఉంది ఆత్మస్వరూపం దగ్గర వచ్చేటప్పుడు దాన్ని తెలుసుకోవడంలో క్రిటికాలిటీ చాలా క్రిటికల్ అంటారు చూడండి క్రిటికాలిటీస్ సింగులారిటీస్ ఇలాంటివి చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి భగవానుడు ఎంతో ప్రేమతో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు ఇంతకు ముందు చెప్పాడా అంటే చెప్పాడని ఆయన ఇస్తున్నాను ఆత్మ అదర్థ అనే విషయం ఇంతకు ముందు చెప్పారు ఎక్కడ చెప్పారు అవ్యక్తోయమోయం జాయతే ఇత్యాదినా ఇప్పుడు అవ్యక్తోయం అతిథిత్వయం తస్మాదేమం ఉచ్యతే ఇంగ్లీష్లో తస్మాదేవం విధిత్వయం నైనం శోధించి మరొకటి ఇది సెకండ్ రెండో ధ్యానంలో ఉంది ఈ ఆత్మ ఇది అవికార్య వికారములు లేనిది అని ఉంది వికారములు లేనిది అంటే అది కర్మను చేయదు దాని ఎందుకు కర్మ చేయకూడదు ఎందుకంటే అది కర్మను అనుకోండి దాని ఎందుకు వికారం వస్తుంది దాని మీద కర్మ చేయబడింది అనుకోండి దాని ఎందుకు వికారం వస్తుంది ఇప్పుడు నేను ఈ దేవుడు అనుకోండి ఇలా కొడితే చేతిలో వికారం వస్తుంది చేతిలో వికారం వస్తుంది చేతిలో వికారం వస్తుంది ఏమండి ఇప్పుడు ఎవరైనా నన్ను ఇలా కొట్టాడు అనుకోండి దీని దేహంలో వికారం వస్తుంది ఇప్పుడు దేహమే ఆత్మ నేను దేహమే అయితే అధికారి హాని మాటలో దొరుకుతుంది ప్రతి క్షణం వికారం వస్తూనే ఉంటుంది ఇవాళ ఉన్న దేహం రేపు ఉన్నే ఉండదు అది ఎలా మారిపోతూ ఉంటుంది కాబట్టి అధికార్య హాని మాట కుదరదు కాబట్టి దేహం ఆత్మ కాదు దేహం ముందు ప్రకటమవుతూ దేహం సాక్షిగా ఉండే చైతన్యం ఆత్మ కాదు దేహం ఆత్మ కాదు ఇప్పుడు క్రియ దేని ఉంటుంది దేహం ముందు ఉంటుందా సాక్షి ఉంటుందా దేహం ఉంటుందా కాబట్టి దేహం ముందు క్రియ ఉన్నప్పుడు ఆ దేహమే నేననే భ్రమ పడ్డప్పుడు మాత్రమే వీడు కర్త అవుతాడు ఆ కర్మలు చేసిన వాడు అవుతాడు కానీ లేకపోతే భ్రమ లేనప్పుడు మీరు కర్మ చేసిన వాడు అవుతారా అవరు ఈ విషయాన్ని గట్టిగాంటారు ముందు అవితారులే అలాగే వీళ్ళు దేహమా కాదా అనే సందేహం ఏమైనా ఉందా అంటే ఆ సందేహం మాత్రం మీకు ఎందుకు ఉండాలి ఉండకూడదు ఎందుకంటే నజాయతే ప్రియతే నజాయతే ప్రియతే వా అని పరిస్థితి భూత్వా భవితావా నూయ అదే నిత్య శాశ్వతోయం పురాణ అహన్యతే హన్యమానే తెలియదే అని చెప్పారు అంటే చూడు నీవు పుట్టలేదు నీవు మరణించవు అని చెప్పారు దర్శనం రస్తే ఎలా రాసిందంటే మనిషి ఈజ్ ఎ ఒకటి the idea of fate and the idea of death ఈ రెండింటికి స్లేవ్ ఐడియా ఆఫ్ ఫేట్ అంటే ఏంటి రేపు ఏమవుతుందో ఎల్లు ఏమవుతుందో ఆ పేరు ఎలా ఉందో అని వీరి దానికి స్నేహితుగా పొందుతారు ఐడియా బెస్ట్ నేను చచ్చిపోతాను అనే ఐడియా ఆ ఐడియాకి స్నేహితులో పొందుతుంది అని ఫిలాసఫర్ ఈ కన్సోల్స్ ఆఫ్ పీస్ ఐడియాస్ కూడా వస్తాయి తన భాషను నేను విద్యార్థిగా రిక్రూట్ చేయలేకపోయాను చాలా అద్భుతంగా రాస్తాను నేను ఏదో పెట్టాలి కోసం ప్రశ్న చేస్తున్నాను ఆ పాఠాన్ని బట్టి నేను ఈ రోజుల్లో నేను ఏ ప్రశ్న చదువుతున్నానో నేను తెలుసుకోలేదు ఏ పుస్తకం చదివితే అది వస్తూ ఉంటుంది అక్కడ సంస్కారాలు మనం అలాగే ఉంటాయి ఆ ఫ్రెష్నెస్ ఉంటుంది కొత్తగా చదువుతుంటే ఫ్రెష్నెస్ లేకపోతే ఏముంది శాస్త్రం స్టేజ్లో తయారవుతుంది శాస్త్రం స్టేజ్లో తయారవుతుంది వీళ్ళు చెప్పే మాటలు స్టేజ్లో తయారవుతుంది శాస్త్రం ఎప్పుడు ఫ్రెష్ కాబట్టి అజహ నిత్య నీకు పుట్టుక లేదు నిజాయితే నిజాయితే అని చెప్పాను కదా ఇప్పుడు దేహానికి అప్లై అవుతున్నాయి నిజాయితే నిజాయితే మాట దేహానికి అప్లై అవ్వదు ఎందుకంటే definitely body is going to die and body was born some point of time it was born వీడు అనుకున్నప్పుడు పుట్టలేదని వీడు ఎలా అనుకుంటూ ఉంటే నువ్వు పెళ్లి వేసలేదు అప్పుడు దేహమే పుట్టలేదు వీడు పుట్టడం దాకా అయిపోయింది దేహమే పుట్టలేదు దేహం ఎక్కడి నుండే ఉంది ఆ దేహం ఎక్కడో ఒక క్షణంలో పుట్టింది ఆ క్షణం వీడికి ఎన్నడూ తెలియదు ఇది never know the moment that impregnation place అప్పుడు పుట్టింది దేహం అది హౌస్ హౌస్ ఇస్తారు వీళ్ళు నెవర్ నో అండ్ వాడి వీడి పాత్ర ఏం లేదు దాంట్లో వీడు అనుకుంటారు వీడు బాత్రూమ్ ఉందని వీడు భ్రమ మీరు ఆ భ్రమలో తీసుకో ఎనీవే సో నజా మీరు చెప్పే ఇప్పుడు ఆ దేహం ఆత్మ వచ్చిన వీడు కష్టం అది ఎలా వర్కౌట్ అవుతుంది ఎన్నడూ వర్కౌట్ అవుతుంది ఎన్నోసార్లు చెప్పాడు బాబా ఆయన మళ్ళీ తాను రెండొచ్చి మొదలాడ కథ మొదలెట్టినట్టుగా మళ్ళీ కథ మొదలు తన మళ్ళీ మళ్ళీ ఎందుకంటే ఇదిగో పైన చెప్పిన అన్ని కారణాల చేత వీడు మరిచిపోతూ ఉంటారు విద్యా ప్రశ్నలు వేస్తూ ఉంటారు తర్వాత వస్తువు యొక్క అర్థం చేసుకోవడంలో కష్టం ఉండనే ఉంది అని ఈ విధంగా మళ్ళీ ఆయన మొదలుపెట్టి చెప్తున్నారు అని అంటారు ఆత్మని కర్మాభావ శృతి స్మృతి న్యాయ ప్రసిద్ధ ఉత్త ఉత్యం అనస్కారం అంటున్నారు అయ్యా ఆత్మయందు కర్మ ఉండదు అనే మాట ఇది శృతులలో స్మృతులలో యుక్తులను బట్టి కూడా సిద్ధమైన విషయం హిమాలయం యొక్క మళ్ళీ పైన కూడా చెప్పబోతున్నాము పూర్ణ పూర్ణముద్యే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే ఓం శాంతి శాంతి శాంతి